موریش جی چتر چتر ఆమెకి సో కాముడు శత్రువు కామ వై సర్వస్య లోకస్య సకల మానవులకు శత్రువు కాముడు అంటే కామనడు అంటే ఒక పర్టికులర్ కామన అని కాదు ద యాటిట్యూడ్ మనం అలాగే జీవితాన్ని జరుపుతూ ఉంటాం మనం పిల్లలకు కూడా అదే నేర్చుకుంటాం వాళ్ళకు కూడా ఎలా నేర్చుకుంటాం అంటే సో నేను సంఘం నుంచి విడివడి ఉన్న ఇండివిజువల్ని కష్టంని జీవిత లక్ష్యం ఏంటంటే ఈ సర్వాన్ని మన స్వంతానికి వాడుకోవడం దాని నుంచి భోగ్యం సంపాదించి మనం సుఖంగా ఉంటాం ఇది మనం నేర్చుకుంటుంది అలా ఉండేవాళ్ళు కాదు ఒకప్పుడు అలా ఉంది ఇంతలా ఉండేవాళ్ళు పక్కన ఏదో స్వార్థంగానే వెళ్తేవారు కానీ ఇంత ఘోరంగా ఉండేది ఇప్పుడు పదవ తరగతి పిల్లవాడు కూడా ఏ కోర్సు చదివితే ఎక్కువ సంపాదించొచ్చని అడుగుతున్నాడు అలాగా యాటిట్యూడ్ అలా తయారవుతుంది సో ఆ స్వస్థత ఇప్పుడు కొన్ని యూనివర్సిటీ డిపార్ట్మెంట్లో ఎవరు విద్యార్థి ఉండదు ڈبل پرتی ڈبل ڈبل ڈبل پڑتی پری కాబట్టి చిన్నప్పటి నుంచి అలా ఉంటుందమ్మా ఆ పాపం పూర్వం వాళ్ళు అలా ఉంది అంటారు ఒక్క జనరేషన్ వెనక్కి వెళ్ళినా ఇంకా కావాలి ఇంకా ఇంకా ఇతర వాల్యూస్ కూడా మనకు కావాలి ఇంట్రెస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండాలి అని అనుకుంటున్నాను ఒక కవి రాసింది కవి నేను చాలా భూమయ్యాను ఆ కవి కవి దగ్గరికి వెళ్ళి నిలబెట్టాను అమ్మా నన్ను స్కూల్లో బాగా చదివించి నన్ను ప్రోత్సాహం చేసే ఏం చదివించలేదు అని నేను అలా నిలబెట్టినందుకు తర్వాత పశ్చాత్తాపం ఆ తల్లి ఎలా చెప్తుందంటే ఏమైనా అంత తెలియదు నా వ్యాఖ్యలు ఏమైనా తల్లి ఇంకా నేను చెప్తుంది తర్వాత మీరు ఎవరు కథ ఏమంటారంటే బతకాలి అంటే చదువుకోవాలి అనేది ఆధునిక పక్షం ఉంటారు అలా ఉంటుంది తప్ప అందరూ బతుకుతున్నారు చదువుకున్న వాళ్ళు బతుకుతున్నారు చదువుకున్న వాళ్ళు బతుకుతున్నారు అనుకున్నారు కానీ బతకాలంటే చదువుకుని తీరాలి అనే ఆధునిక తర్కంతో మేము తల్లిని నిలదీశాను అలా నిలదీసినందుకు నేను బాధపడుతున్నాను అని అంటాను అదొక ఎందుకంటే బతకాలంటే చదువుకుని తీరాలి అనేది ఆధునిక తప్పదు ఎందుకంటే మనం ఏం చేసేదంటే చదువుని డబ్బుతో మీరు ఎదగాలంటే డబ్బు మూట ఉండాలి మూట కావాలంటే పొరుగు ఉండాలి ఇలాగ అన్ని రాంగ్ కనెక్షన్స్ దుర్యోధన కనెక్షన్స్ ఉండాలి ఇలాంటి కనెక్షన్స్ మనం ఏమో అటువంటి నిర్ణయాలు చేస్తున్నాము కానీ అలా కాదు అసలు అలా అన్నది బాగా అంటే కాబట్టి ఆ కష్టం పూర్వం వాళ్ళు నిందించాలి సో మనము చిన్నప్పటి నుంచి కూడా సామానాలు పెంచుకో పెంచే విధంగా తయారు చేస్తున్నాం ఎందుకంటే పిల్లలు వాళ్ళు కూడా ఏంటంటే దానికి ఆరోగ్యం కావాలి సో ఇక్కడ మనం నేర్చుకోవాలంటే పిల్లలు ఏదో దానిలో ఉంటారు మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే సకల మానవులకి శక్తి ఒకటే design demanding person always demanding something or so ప్రకృతి నుంచి సమాజం నుంచి దేశం నుంచి రాష్ట్రం నుంచి కమ్యూనిటీ నుండి కుటుంబం నుండి ఎక్కువ డిమాండ్ చేస్తున్నాం నేను చూస్తూ ఉంటాను తండ్రి తల్లిదండ్రులతో వీరికి మొత్తం వచ్చి ఫ్లాట్ వస్తుంది ఎప్పుడు వస్తుందో తెలిసిన వాళ్ళు ఫస్ట్ టైం వీరి డిమాండ్ ఎప్పుడు అప్పుడు ఫస్ట్ క్లాస్ వీటి డిమాండ్ వీరి వాళ్ళు ఇచ్చుకుంటూ పోతారు అలాగే పద్దెనిమిది వేలు ఇరవై వేలు పదివేలు ఎక్కడ కాలం వరకు ఇస్తారో అంతవరకు స్మూత్ గా నడుస్తుంది ఎప్పుడైతే మీరు కోరిక ఫస్ట్ టైం వాడు చేస్తారో అతనే చేస్తుండవచ్చు లేదా చెత్తగాక చేస్తుండవచ్చు అప్పుడు ఫస్ట్ కాన్షియస్ అలా తయారవుతారు సో కేవలము మన కామనలు చేరక అనేది ప్రధాన లక్ష్యంగా వీళ్ళు మానవులు ఉన్నారు సో ఈ విధంగా సకల మానవులకు కూడా ఒకే ఒక శత్రువు గలదు అది కామన సో ఈ కామను ఏ విధంగా అదే అదేవిధంగా కాముని చెప్పినందుకు ఎందుకయ్యారు నాకు కావలసిన కోరికలన్నీ తీర్చుకున్నట్టు ఉల్లాసంగా ఉన్నాడే ఉల్లాసాన్ని కలిగిస్తున్నాడు కానీ చెప్పినందుకు అయ్యాడు అంటే జ్ఞానస్య ఆవరణ ఇదే ఉల్లాసాన్ని అయితే కలిగిస్తున్నాడు కామన తీరినప్పుడు సిద్ధించినప్పుడు మంచి ఉల్లాసంగా ఉంటుంది కానీ ఆ ఉల్లాసంలో ఒక విషము కలిగి ఉన్నది ఏంటంటే ఆ విషము జ్ఞానాన్ని ఆత్మస్వరూప జ్ఞానాన్ని ఖర్చు చేస్తుంది దీనికి ఒక సంస్కారం నిర్మాణం అవుతుంది ఏంటంటే ఆ సంస్కారము బాహ్యముల పదార్థములతో మనకి పూర్ణత్వం లభిస్తుంది మనం ఉల్లాసంగా ఉండాలి అంటే బాహ్యం నుంచి మనకి ఏదో లభిస్తూ ఉండాలి అంతేకాని ఆధునిక కాలంలో ఇది మన కనపడుతుంది జరువు ఆ లోపల ఇన్నర్ పావర్టీ ఉంటుంది లోపల ఉండేటువంటి భావదారిద్ర్యం ఉంటుంది ఈ భావదారిద్ర్యాన్ని హృదయంలో దారిద్ర్యం ఉంటుంది ఆ దారిద్ర్యాన్ని కప్పివేయడం కోసం బాహ్యం నుండి వస్తువులను నిలిచినందుకు వస్త్రాలు ఆభరణాలు ఆ అయితే కూడా ఆభరణాలు ఉంటాయి ఏదో ఆభరణాలు వాటిని ఉంటారు కొత్త రకం వాటిని ఉంటారు ఇంతకుముందు మీరు కొన్న వాటిని అవన్నీ అవన్నీ పక్కన కాబట్టి ఇంకో కొత్త విధంగా వాటి వచ్చింది అని వారి మార్కెట్తో తీసుకొస్తారు అది కొంటారు సో ఆభరణాలు హెయిర్ స్టైల్స్ బాహ్యంలో బాగా ఇంపార్టెన్స్ తెలిసిపోయింది ఆధునిక కాలంలో ఔద్యోగ్య ఔద్యోగ్య అన్నది చాలా చాలా ప్రధానమైపోయింది అంతేకాదు వాతావరణం అన్నది ఎక్కడ లేదు ఏ విధంగా నువ్వు కనబడుతున్నావు అన్నదే ముఖ్య వస్తుంది వాట్ ఆర్ యూ అన్నది చాలా కఠినమైన ఆ ప్రసక్తి ఎక్కడ లేదు దాంతో చెప్తారు death does not ask you what do you have death will ask you what are you death మీ దగ్గర ఏముందని అడగదు కానీ డెత్ ఉండవద్దు ఎలాగే వచ్చింది కాదు వీడి జర్నీని నేను నిర్ధారించింది కాదు వాతావరణంలో నడుగుతుంది అప్పుడు ఆ ప్రశ్నకి నేను చెప్పి ఆన్సర్ బట్టి ఆ జర్నీ ఉంటుంది అది నరకానికి పోతారా అది స్వర్గానికి పోతారా ఏమవుతారు అని కనుక థింగ్స్ తోటి జనాలను థింగ్స్ ప్రజెంటేషన్ అవును ప్రజెంట్ వస్తున్నాయి దీనికి అందరూ దీంట్లో ఈ వ్యామోహంలో అందరూ ఉన్నవాళ్ళు అసలు సాధు సంస్థలు అనుకునేవారు కూడా ప్రసాద ప్రత్యాసం సంఘటనలు కలిగారు కూడా మేక్ ఎలక్ట్రానిక్ ప్రెసెంట్ కలిగారు మన ముఖము వేషము మాల ఇవన్నీ ప్రెజెంట్ చేసి బాహ్యాడంబరాన్ని జనాలను హోమోతో ప్రెజెంట్ అవ్వగలి అనేదానికి ప్రాధాన్యం ఇచ్చి ఉన్నట్టుగా కావాలనుకుంటారు జనానికి కూడా తత్వమే అవన్నీ జనానికి కావాల్సింది కూడా ఇదే ఇంకా అది ఎక్స్ప్లాయిస్తే ఐదు ఎక్స్ప్లాయిట్ అన్నట్టుగా నడుస్తూ ఉంటుంది కనుక అది చాలా దోషము అది ఈ బాహ్యము నుండి మనం తెలుసుకుంటూ పోతాం ఈ విషయం అపేరెన్స్ తెలుసుకుంటూ బాహ్యంలో బాహ్యంలో ఉన్న సామర్థ్యం తెలుసుకుంటూ వాటి విలువైన వస్తువులను పోగొట్టుకుంటూ అలా తెలుసుకుంటూ పోతాం దానికి కారణం ఏంటంటే భావదారి లోపల ఒక ఇన్నర్ పావర్టీ ఉంటుంది ఆ పావర్టీ నుండి వీడిని వీడు కాపాడుకోవడం కోసం బాహ్యం నుంచి వస్తువులను పెంచుకుని so I project this I project this అదే ఫోర్ ఆంబిట్ చేసి ఐఆమ్ ఫుల్ అని ఆ రకంగా ఆ వ్యక్తిని బాహ్యం నుంచి నింపుకునే ప్రయత్నం చేస్తారు అదే జ్ఞానం యొక్క ఆవరణ అంటే జ్ఞానం యొక్క ఆవరణ ఎందుకంటే జ్ఞానం యొక్క లక్షణాలు ఎలా ఉంటుందంటే యాక్టివ్ అనుభవానికి రాగానే ఏది యాక్టివ్ ఈ శూన్యమేది ఈ దారిద్ర్యమేది నాలో నాకు నా మీదనే నాకు ఒక రకమైన వైవిధ్యం ఎందుకు వస్తుంది నాతో నేను ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నాను ఇప్పుడు ఒంటరిగా ఉన్నవాడు బోరు కొట్టుకుంటున్నాడు బోరు కొట్టడం అంటే ఈజ్ అన్హ్యాపీ విక్రించాలి ఈజ్ నాట్ కంఫర్టబుల్ విక్రించాలి he cannot handle himself he has to run away from అది కదా పరిస్థితి ఎందుకు అసలు ఈ పరిస్థితి నిర్మాణం ఏంటి అని దాన్ని కొంత విశ్లేషణ చేసుకుంటే వారికి సత్యం ఆవిష్కారం అది మీరు విశ్లేషణ చేసుకోవడం మానేసి అదే ఒక సత్యంగా స్వీకరించి ఆ అజ్ఞానాన్ని సత్యంగా స్వీకరించి దాన్ని ఇంకేందుకు ప్రయత్నం చేసుకుంటారు సంసారంలో పరిభవిస్తూ ఉంటారు ఆ విధంగా ఆమె జ్ఞానాన్ని ఆవరణకి వస్తాయి తప్పే సో ఇది మనకు అందరికీ అనుభవం ఈ కామనాకి స్థానం ఒకటి దాని నివాస స్థానం ఒకటి ఉండాలిగా ఇది మనం ఇంతలా చేసి ఇంతలాగా మనకి అన్యాయం చేసుకోవాలి అపకారం చేసుకోవాలంటే ఎక్కడ ఉంటుంది అంత సత్వలోకంలో అవుతుందా అంతరిక్ష లోకంలో అవుతుందా భూలోకంలో అవుతుందా ఇది ఎక్కడ ఉంటుంది అంటే బయట ఎక్కడ ఉండదు లోపల ఇవి అధిష్టాగా కానీ అధిష్టానం లేదు ఎక్కడ దానికి స్నానం లేదు ఎందుకు స్నానం చేస్తే ఏం చేస్తావు ఈ అపేక్ష తెలుసుకోవాలి ఎవరికైనా అనిపిస్తుంది ఆ అపేక్ష ఉంటుంది అపేక్ష అంటే ప్రశ్న తెలుసుకోవాలని ఆకాంక్ష ఉంటుంది ఏదో చాలా స్థానాలు ఉన్నాయి ఏదో ఒక స్థానం దాని దయ్యి ఉంటుంది ఆ సాముడు దయ్యి ఉంటుంది ఆ సాముడు స్థానం తెలుసుకోవాలి సాముడు ఏదో ఇంకో ప్రస్థానం పేరు చేస్తున్నాం ఎందుకు ఏం చేస్తావు తెలిస్తే ఏం చేస్తావు జ్ఞాపేసి శత్రువు అధిష్టానం శుద్ధైన శత్రు నివాసాన్ని తప్పులు శక్తితే శత్రువు యొక్క మతాలు తెలిసినట్లయితే ఆ శత్రువుని సంహారం చేయొచ్చు శత్రువుని తొలగించుకోవచ్చు సో ఇప్పుడు ఇజ్రాయల్ వాళ్ళు లెబనాన్ మీద దండయాత్ర చేసి లెబనాన్ పేరు వారించుకున్నారు ఎందుకంటే ఎందుకు అలా చేస్తున్నారంటే వాళ్ళ శత్రువులు హిజ్బుల్లా ఉన్నారు వాళ్ళు లెబనాన్ లో మకాం పెట్టారు కాబట్టి లెబనాన్ లో మకాం పెట్టారు కాబట్టి వాళ్ళని చదువుకుంటూ వెళ్తే లెబనాన్ లో వెళ్ళారు ఓకే నేను లెబనాన్ అంటే నేను లెబనాన్లోకి వస్తాను వాళ్ళకి సప్లైస్ లెబనాన్ నుంచి వస్తున్నాను కాబట్టి లెబనాన్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా వస్తున్నాను కాబట్టి ఎయిర్పోర్ట్ స్నాక్స్ చేస్తారు అలా బాగుంటుంది వాళ్ళు ఏదైనా మఠాలు ఉంటారో ఆ మఠాలన్నింటినీ కూడా బ్లాక్ చేసిస్తారు అది జనసమ్మర్పం మధ్యలో మఠం పెడతారు ఎప్పుడు కూడా జనసమ్మర్పం మధ్యలో ఉంటారు వాళ్ళు జనం ఉన్నది ఏమన్నా ఇక్కడ మఠం టెరరిస్టులు ఉన్నారు కాబట్టి అక్కడ ముఖ్యాలు చేసిస్తారు మిస్సైల్ వన్ ఇంచ్ వరకు తిరుగుతానికి చేస్తుంది ఇప్పుడు మిస్సైల్ లో కొట్టాలని వాళ్ళు అనుకుంటే ఇక్కడ కొట్టాలంటే ఇక్కడే కొట్టగలుగుతారు లేకపోతే ఇక్కడ కొట్టాలంటే ఇక్కడ కొట్టగలుగుతారు అంత కరెక్ట్ గా మిస్సైల్ తిరుగుతానికి చేస్తుంది లేకపోతే వేగం మిస్సైల్స్ ఉంటారు శాటిలైట్ ద్వారా తిరుగుతానికి చేస్తుంది ఆ వేగం navigation systems automatic navigation systems ఉంటాయి దాంట్లో కరెక్ట్ గా ఆ పొజిషన్ పెట్టేసి వారి ఇంట్లో రిలీజ్ చేసేస్తే సరిగ్గా అక్కడే వస్తుంది పక్కకి పక్కకి పక్కకి పక్కకి ఆలోచించండి చుట్టూ పది బిల్డింగ్లు ఉంటే ఆ పర్టికులర్ బిల్డింగ్ ఉంటుంది అలా డిస్టెన్స్ సో ఎందుకంటే శత్రువు ఎక్కడ ఉన్నారో తెలిస్తే శత్రువుని సంహారం చేయడం తెలిసిపోతుంది అది మామూలుగా లోకంలో ఒక వార్ స్ట్రాటజీ ఆలోచనగా ఉంటుంది ఇక్కడ శత్రువు కాముడు కనుక కాముడు యొక్క అధిష్టానాన్ని మనం గుర్తుపట్టినట్లయితే అక్కడ ఎక్కడ కొంత మనం ప్రయత్నం చేస్తే ఆ శత్రువు యొక్క బాధ నుంచి మనం బయటపడచ్చు ఇది అందుకోసం ఈ ప్రశ్న చేయబడింది దానికి సమాధానంగా ఉంది అత్య అనుష్ఠానం ఇచ్చే పెద్దలు చెప్తున్నారు ఎలా ఇలా చెప్తున్నారు ఇచ్చే ఎవరు చెప్తుంది పెద్దలు ఎవరు చెప్తున్నారు శ్రీకృష్ణ యొక్క అలాగే చెప్తున్నారు పెద్దలు చెప్తున్నారు నేను చెప్తున్నాను చాలా అలాగే ఎవరో పూర్వపరాన్ని కొడతాం పెద్దలు వాళ్ళు చెప్తే మనం కూడా చేస్తే బాగుంటుంది అని అంటారు అప్పుడప్పుడు నేను చెప్తున్నాను అంటారు కానీ పెద్దలు నేను కలుస్తాను తర్వాత ఒక జ్ఞానం యొక్క ప్రవాహం అది కృష్ణుడితో ఆరంభం కాలేదు విష్ణుడు ఆ ప్రవాహం మధ్యలో వచ్చాడు విష్ణుడు ముందు విష్ణు తర్వాత సో ఏమిటి అధిష్టానము ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇది ఎలాగంటే నేను నేను చెప్తూ నువ్వు ఎలా రోడ్డు మీద నది వెళ్తూ ఉంటాడు ఆయన వెళ్తూ ఉంటే ఒక సినిమా వాళ్ళ వస్తుంది కనపడుతుంది ఏదో హాలీవుడ్ మూవీ కొత్తగా వస్తుంది అని వాళ్ళ వస్తుంది కనపడుతుంది పనులు ఆ వాళ్ళ వస్తుంది ఇంద్రియాలు మీరు అసలు వాళ్ళ వస్తుంది తీసి అలవాటు లేకుండా లైన్గా వెళ్తున్నారు అనుకోండి అది వేరే కానీ వీడు వాళ్ళ వస్తుంది ఇస్తూ ఉంటుంది తర్వాత వీడు ఒకవేళ మిస్ అవుతామన్నా మిస్ అవ్వని వాళ్ళు అలాగే స్టాప్లో పెడతారు సో ఆ వాల్పోస్టర్లు చూస్తారు ఇంద్రియం కర్మ కర్మ ఏమంటుందంటే ఆ సమాచారాన్ని మనస్సు కలిగజేస్తుంది సో మనస్సు అవుతుంది ఈ సినిమాకి వెళ్తే బాగా ఉంటుంది అని ఉంటుంది మనస్సు అక్కడికి ఇంద్రియము మనస్సు తర్వాత బుద్ధి ఏం చేస్తుందంటే ఈ సినిమాకి వెళ్ళాలంటే పది రూపాయలు టికెట్ కానీ దేవుడు పది పది రూపాయలు లేవు ఐదు రూపాయలు ఉన్నాయి తర్వాత ఇప్పుడేమో సాయంకాలం క్లాస్ ఉంది క్లాస్ అంటే కాలేజీ కాలేజీ కాలేజీ ఉంది కాలేజీలో క్లాస్ అయితే ఉంది కాబట్టి ఇప్పుడు క్లాస్ నుంచి పర్సెంట్ చూడాలి కూడా ఇంకొక పది రూపాయలు ఐదు రూపాయలు ఏమి కాబట్టి ఇంకో ఐదు రూపాయలు సంపాదించే ఉపాయం అది డిగ్రీ చేసుకోవాలంటే డిగ్రీ చేస్తుందంటే క్లాస్ నుంచి తప్పించుకోవడం మనకు సమస్యం కాదు ఆ ఫస్ట్ క్లాస్ అయినా వెంటనే సెకండ్ క్లాస్ నేస్తాలు వచ్చి మనం డిగ్రీ పెట్టేసాల్సి వస్తుంది అయితే డబ్బు మనం మిత్రులు వారి దగ్గర అప్పుడు తీసుకున్నాం ఇంకా వారికి ఇవ్వలేదు కొన్ని వారి దగ్గర పెట్టేసి దీని దగ్గర తీసుకుందాము ఇంకొక దగ్గర ఇది బుద్ధి చేసి సో మొత్తానికి ఇంద్రియములు మనస్సు బుద్ధి కలిపి వీడు క్లాస్ లో ఉండాల్సిన టైంలో సింహం ఆలోచించి ఉంటాడు ఇది కామన మూడు కలిసి ఎలా ఉన్నాయి అన్నదానికి నేను అలాగే పార్టీకి వెళ్తాయి ఇంకో ఏదో ఇష్టం పార్టీకి వెళ్తే అక్కడ ఏదో పదార్థాలు కాలేజీలో ఉంటాయి ద్రవ్యంలో ఉంటాయి కాలేజీలో నిర్వహిస్తుంటాయి వీడి హెల్త్ దృష్ట్యా వీడి జనకోవాలని ఉంటాయి కళ్ళు నిర్వహిస్తాయి నాలుక వాటిని నాలుక కన్ను నాలుక రెండు కలుస్తాయి ఈ పదార్థాలు బాగుంటాయి అని అనిపిస్తుంది అని చెప్తే మనస్సు కోరుతుంది ఇది మనం బాగుంటుంది లేకపోతే ఇది త్రాగితే బాగుంటుంది అని మనస్సు ఉంటుంది ఇప్పుడు బుద్ధి ఏమవుతుందంటే ఇంత అయినట్లయితే అది డైబెటీస్ సిచ్యువేషన్కి ఎలాగా ఉంటుంది అయినా పర్వాలేదు మనం దీన్ని ఈ రకంగా మనం ఆకులు దీన్ని మ్యానిపులేట్ చేయొచ్చు మామూలుగా ఒక ట్యాబ్లెట్ వేసినది రెండు ట్యాబ్లెట్ వేస్తే సరిపడుతుంది డాక్టర్ కూడా అలా చెప్పి కాబట్టి మనం రెండు ట్యాబ్లెట్ వేస్తున్నాము అని అయితే టాబ్లెట్ ఒకటే ఉంది అంటే ఇప్పుడు వెంటనే వేసేస్తాను ఇంటికి వెళ్ళగానే ఇంకోటి వేసుకోవచ్చు లేకపోతే వెళ్ళిపోయి షాపింగ్ వెనక్కి వెళ్ళినప్పుడు బయట ఒక మెడికల్ షాపింగ్ అక్కడే ఒక చిన్నప్పుడు వేసుకోవచ్చు అని వీటిని ఆర్గనైజ్ చేస్తున్నాం సో ఇది మొత్తం ఇవన్నీ కూడా క్విక్ అయిపోతాయి నేను ఒక వాస్తవంలో చెప్తాను క్విక్ అయిపోయాను నేను వీడు ఇంకా ఇంత చేయలేదు డైలీ బస్సు కదా ఫుడ్ అంటారు ఫుడ్ సో పేర్లు మీద పడి వారు తినకూడని వారు పట్టుకునే పదగారు ఆరోగ్య దృష్ట్యా తినకూడని ఆహారాన్ని ఎక్కడికి ఆరోగ్యానికి ఆరోగ్యము ఆవశ్యకత మనం ఎటువంటి ఆహారాన్ని తినాలి ఎంత తినాలి అనే ఆలోచన ఆరోగ్యానికి ఏది మంచిది అనే ఆలోచన ఇవన్నీ ఉండవు కేవలము రుచులు కామములు ప్రతిఫలిస్తూ అవే అవే రిఫ్లెక్ట్ అయితే ఉంటాయి టేబుల్ మీద ఈ దోషం అడ్వాన్స్డ్ కంట్రీస్ లో మరీ ఎక్కువ మన ఇండియాలో కూడా అడ్వాన్స్డ్ సొసైటీస్ లో ఎక్కువ కొంచెం మోర్ సొఫిస్టికేటెడ్ వీక్ సొసైటీస్ ఏమైతే ఉంటారో వాళ్ళలో దోషం మనకు ఎక్కువ కనపడుతుంది భోజనం మీద చాలా సంస్కరిస్తాం మామూలుగా ఏదైనా వివాహం అయిందనుకోండి ఏదైనా వంద గ్రామంగా ఉండబట్టి ఏదో నిర్ణయం ఇచ్చి మనం సంతృప్తిగా రాసుకోలేదు పాపం వచ్చింది వాళ్ళ మనకి ప్రేమగా మనం వదిలిపెట్టి సంతృప్తిగా ఉన్న అభిప్రాయం కాదు ఒక యోగ్యమైన నిర్ణయం అనిపించి ఒకసారి సంతృప్తిలో చేసినట్లయితే ఇంకో ఇరవై వేల ముప్పై వేల కానీ వీళ్ళు ఏం చేస్తారంటే క్యాటరింగ్ ఆ క్యాటరింగ్ వాళ్ళు కొత్త కొత్తవన్నీ వీళ్ళు నేర్చుకుంటూ ఉంటారు ఫుడ్ కోర్స్ అని దీన్ని అని సో ఆ క్యాటరింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాల ఆకర్షణలన్నీ పెట్టి ఐస్ క్రీమ్ అని ఇవన్నీ అన్నీ పెడతారు ice cream plus gulab jamun combination ఇలాంటి పిచ్చిపోయినే పెట్టేది వారేమో ఫుడ్ బిల్లు లక్ష యాభై ఏళ్ళు చేస్తారు పాతికలో అయిపోయి కానీ ఆరు రెట్లు ఫుడ్ బిల్లు పెడతారు అందరికీ అనారోగ్యమే దీంట్లో ఇప్పుడు దిగ్గరికి అనారోగ్యమే డెలివరీకి అనారోగ్యం దాంట్లో ఏమో ప్రయోజనం లేదు కాబట్టి ధనాన్ని పారపోసి వ్యక్తికి మనం అనారోగ్యాన్ని తొలగించుకుంటున్నాము ఇది ఒక దురదృష్టకరమైన పరిణామం అంటే మరి మీకు తెలివితేటలు లేని వాళ్ళ అంటే మీరు ఎంఏలు ఎంఎస్సీలు అని చదివిన వాళ్ళే అంటే జ్ఞానానికి ఆలోచన ఆ వైద్యు శత్రువు అలాడిస్తారు దీనికి బాగా చదువుతున్న వాళ్ళైనా ఆ జ్ఞానం ఖర్చు చేసేటువంటి స్వభావం ఆ కావుడికి ఉంటుంది కాబట్టి ఈ సీక్వెన్స్ లో ఇంద్రియములు మనస్సు బుద్ధి ఆ సీక్వెన్స్ లో మూడు స్థానాల్లో కూడా జంపు చేస్తూ ఆ సాముడు వీడి జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటారు ఇంద్రియాలు దీని తాత్పర్యం ఏంటంటే ఉంటే శాస్త్రీయంగా లేకపోతే ఏ రకంగా భోజనిస్తే కారణం కాదు తాత్పర్యం అది అలాగే తీసుకోకూడదు ఏదో ఒక దృష్టాంతం చెప్పాలి కాబట్టి ఇంకా భోజనం దృష్టాంతమే చెప్తారు ఇంకా మిగతా దృష్టాంతాలని భోజనిస్తే సందర్భంగా ఉండదు మీరు భోజనం అందరికీ చేస్తారు అంతేగాని అక్కడి నుంచి ప్రతిదీ ఆ వ్యక్తి గురించారనో లేకపోతే ఆ పెన్షన్ చేస్తున్నారనో అలాగే కొంత అందంగా ఉండాలి ఏదైనా అందరికీ బాగా తెలియకే తెలిసి అయితే సినిమా చేయలేదు ఒక పుష్పార్థం సో ఈ పాయింట్ సినిమా చేయడం తప్పు కాదు సినిమాలన్నీ తప్పులు కూడా నాకు ఉంటాయి సినిమాలు కూడా ఉంటాయి అలాగే ముందు ఆహారం కూడా ఉంటుంది చక్కటి యోగ్యమైన ఆహారం అటు ఇవ్వాలనేటువంటి ఆ దృష్టికోణం చాలా మంచిది బట్ సమగ్ర సింపుల్ లైఫ్ స్టైల్ మనం సాధించగలుగుతాము అది చాలా మంచిది అటువంటి దృష్టికోణాన్ని అలవర్చుకోవాలని అభిప్రాయం సో ఈ సో ఏకైది విమోహయతి శ్లోకం ఏకహ అంటే ఈ కాములు ఉన్నాడే విమోహయతి దేశం మనల్ని విమోహయతి వ్యామోహంలో పాటిస్తుంది వ్యామోహం అంటే ఎలా ఉంటుందంటే ఏది పెద్దదో దాన్ని మంచి అనుకోవాలి దాని పేరు వ్యామోహం సో ఇప్పుడు మీకు భోజనంలో కూడా రోస్ట్ అని oil stuff roast beach food అని ఇలాంటి పేర్లు పెట్టేది మనకు ఫుడ్ సో అది మనం చాలా బాగుంది రుచిగా ఉంది మంచిగా ఉంటుంది అని మనం కాబట్టి ఏది మంచి అని మనం అనుకుని పేరు పెట్టి తీసుకునే ప్రయత్నం చేస్తున్నామో అది వాస్తవంలో చేద్దాం కానీ వ్యామోహం ఇంకా వ్యామోహం అలాగే సో ఇప్పుడు నడక నడవాల్సిన చోట వాహనాన్ని మీరు ఎక్కారనమాట మీకు ఈ నడవడానికి న్యూసెన్స్ వాహనం మీద పోతే మంచిది అని మనం కానీ వీరికి వాహనం మీద వెళ్ళాలంటే నడవడం ఈ మధ్యకాలంలో అమెరికా వాళ్ళు వాళ్ళు ఏమైనా ప్రయోగిస్తారంటే కాదు ఒక పర్టికులర్ డిస్టెన్స్ దాటినప్పుడే నేను కారు ఆన్ చేస్తాను లేకపోతే ఆన్ చేయను అని రూల్ పెట్టుకున్నాను ఆ డిస్టెన్స్ హాఫ్ ఎన్ ఐ అంటే ప్రిస్క్రైబ్ హాఫ్ ఎన్ ఐ దాటినప్పుడే కాదు హాఫ్ ఎన్ ఐ లోపైతే నడిచే ఎందుకు ఏం చేస్తుంటాను అని రూల్ పెట్టుకున్నాను తర్వాత half an I half mile అంటే ఎక్కువ కాదు నిజానికి హాఫ్ ఎన్ ఐ దాటినట్లయితే కార్ తీసుకెళ్ళి కానీ పార్కింగ్ లాట్ లో కారు ఎక్కడ పెట్టాలంటే పార్క్ చేసిన లక్షణం నాకు తెలుసు కాబట్టి నేను కాన్సల్ట్ చేస్తున్నాను ఏం చెప్తాను నేను వార్మాప్ లో వెళ్ళాలనుకుంటే ఆ డోర్ ఉంటుంది అల్మాట్ దెయ్యం ఉంటుంది డోర్ ఎంత మీలో లోపలే ఉంటుంది రెండు ఎకరాలు బయట పార్కింగ్ లాట్ ఎంత ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే డోర్ ఎక్కడ చూసి ఆ డోర్ కి పార్కింగ్ లాట్ సమీపంలో అలా కార్ డోర్ తీసి నాలుగు రోజులు వేసినట్టు నాలుగు అలా పెట్టండి పార్కింగ్ లాట్ లో పార్జెస్ట్ స్పాట్ ముందు వస్తుంది మీరు పార్కింగ్ లాట్ నిర్వహిస్తూనే పార్జెస్ట్ స్పాట్ వస్తుంది అక్కడ ఖాళీ ఉంటే అక్కడ park so that you will have not more than అని చెప్పారు అలాగే వాళ్ళు రిటర్న్ డైరెక్షన్ లో కూడా మీకు వాక్ చేస్తూ అలా చెప్తాం అని ఇలా చెప్తున్నారు నడిపిద్దాం అలాగే ఐదు అంతస్తులు ఉన్నంత వరకు లిఫ్ట్ వాడచ్చు ఐదు కాదు ఐదు దాటి ఆరులో పడితే విష్ణు ఐదు వరకు విష్ణు వారికి అది చెప్తున్నాను సో నేను ఎప్పుడు విష్ణు వాడను బిజెట్ వాడతాను విజెట్ బిజెట్ వాడడానికి ఒక రీజన్ అందుకోసం అలాగే నాశనం చెప్పాను బిజెట్ విష్ణు బిజెట్ అందుకోసం బిజెట్ వాడతాను విజెట్ మౌలి జనరల్ గా మౌలి out of twenty occasions nineteen occasions మౌలి ఇది మన అకేషన్ అలాంటి సందర్భంలో వస్తుంది అప్పుడే లేకపోతే మౌనం అలాగా అలా నేర్చుకోమని చెప్పారు కాబట్టి మనం వ్యామోహం యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే ఏది మంచో దాన్ని తెలియదాము ఏది చెడో దాన్ని మంచిగాను మనం స్వీకరిస్తూ ఉంటాము దాన్ని వ్యామోహం అటువంటి వ్యామోహంలో చదువుకున్న వాళ్ళు సంస్కారవంతులు ఐదు సివిలైజ్డ్ సోఫిస్టికేటెడ్ పీపుల్ ఎలా పడిపోతున్నారు అంటే అదే కారణం ఉంటాయి వారు ఏక విమోహ కాముడు ముందు వ్యామోహపడుతూ వీటి ద్వారా ఏకై తృతీయాత్మడు ద్వారా వీటి ద్వారా ఏంటది వీరి ముందు మనస్సు వీటి ద్వారా మనము వ్యామోహపడుతూ ఉంటారు ఎలా వ్యామోహపడతారు జ్ఞానం ఆలోచించ వీరికి తెలుస్తుంది అసలే తెలియని మూర్ఖుడు కాదు తెలుస్తుంది తెలిసినా ఆ జ్ఞానాన్ని కప్పివేసి ఆవృత్తి అంటే కప్పివేసి కాబట్టి మనకు ఉన్నటువంటి కామనలు రాంగ్ వాల్యూస్ కామనలు అంటే రాంగ్ వాల్యూస్ రూపంగా ఉంటాయి రాంగ్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ రాంగ్ వాల్యూస్ ఏం చేస్తారంటే ఉండే వివేక జ్ఞానాన్ని అంటే మంచిని మంచిగా తెలుగు తెలుగుగా తెలుసుకునే జ్ఞానం పేరు వివేక జ్ఞానం ఆ వివేక జ్ఞానాన్ని కప్పివేసి దీన్ని వ్యామోహంలోకి తోటి వేస్తాయి ఆ విధంగా మనం వ్యామోహంలోకి వెట్టి వేయగలిగిన వాళ్ళని జీవిస్తూ ఉంటాం కానీ ప్రతిదానికి లోకంలో ప్రతిదానికి మనం హే ఎక్కడాయి ఇంట్లో ఎక్కే పడి మరి ఎవరు లేదు మనం చేసిన పొరపాట్లకి ఇప్పుడు కళ్ళు కాళీలో కళ్ళు కడతాడని సాంతం విన్నారు కళ్ళు కాళీ వాడే కళ్ళు కడతాడు ఇప్పుడు ఇప్పుడు ధరలు పెంచారు ఎక్కడ ధరలు పెంచారు ఎవరు చెప్తారు ఆ సభ్యులు ఎందుకంటే ఇతర సభ్యులు చెప్తాను కూర్చొని వారు ఎందుకు చెప్తాను కానీ పన్ను కళ్ళు తాగిపోతే పన్ను కళ్ళు తాగిపోతే తాగి పెట్టి పన్ను కడతాం దానికి పన్ను ఉంటుంది ఆ పన్ను మీరే కడతారు అంటే వీడు పంచాయతీ అభివృద్ధి తీసుకుని డబ్బు దగ్గర విషయం తీసుకుని కాదు ఆ పని వాళ్ళెవరో చేస్తారు వీడి దగ్గర నుంచి వీడియోలో మీకు వస్తుంది కాబట్టి మనం భోగాల కంటే దాని ట్యాక్స్ మనమే కట్టాలి అంటే we have tax in terms of physical pain money drain అయిపోతుంది ఫిజికల్ పెయిన్ వస్తుంది శరీర ఆరోగ్యం పాడైపోతుంది మన మానసిక వాతావరణం కలుషితం అయిపోతుంది కుటుంబంలో మనకుండే స్థానం చెడిపోతుంది సమాజంలో మనకుండే స్థానం చెడిపోతుంది ఇది తగ్గకుండా అన్ని విధాలా కూడా ఇది పరిస్థితి మన సమాజంలో ఈ లంచ లంచావతారాలు ఉన్నాయి లంచాలు తీసుకుంటారు ఇదితో తీసుకుంటారు చాలా ఓపెన్గా తీసుకుంటాం ఇంకా అసలు ఎక్సెప్షన్ అనేది లేకుండా తీసుకుంటాం ఒక ఆఫీస్ ఉంటే మొత్తం ఆఫీస్ లో వాళ్ళందరూ అవుతుంది సూపరింటెండెంట్ వరకు సీఎం వరకు అందరూ వస్తుంది మరి అలా అంటే ఎవరో మనం అర్థం చేసుకుంటున్నారంటే దాన్ని పరిహరించి కోరలేదు ఏదో ఏదో చేస్తారు దీంట్లో ఈ మున్సిపల్ ఆఫీస్ లో మీకు ఏదైనా గవర్నమెంట్ మొత్తం ఆఫీస్ లో అందరూ వస్తుంది వాళ్ళు ఏదో ఇచ్చేస్తారు సార్ ఎడ్యుకేషన్లో అందరూ ఉంటుంది అదేంటది ఎగరాల సొమ్ము మనం ఎందుకు తీసుకోవాలి అని ఆలోచించాలి కానీ ఎగరాల సొమ్ము మన దగ్గర ఒక కలిసి కూడా రాకూడదు అని ఆలోచించాలి కానీ వాళ్ళ దగ్గర ఎంత ఎక్కువ మనకు వస్తుంది అని అలా ఆలోచించకండి ఎందుకంటే చూస్తున్నారు ఈ పరధనము ప్రీతి ఎందుకు వచ్చింది ఇలాగా ఇది ఒకటి నాకు అర్థం కాదు ఇది నాకు అర్థం కాదు ఎందుకు అదే ఉంది చక్కగా భార్యాపిల్లలతో కుటుంబాలను జరిగే వ్యక్తి మధ్యవర్తులకు యువకులు ప్రజలు అనుభవంగా ఉంటారు చక్కగా భార్యలు వ్యక్తి కుటుంబంలో వాళ్ళు చదువుకుంటున్నారు వీడు ధర్మబద్ధంగా బతికి ఉన్నత స్థానాన్ని తాగుతుంది పిల్లలకి వాళ్ళందరికీ కూడా మనకి మా జీవితాన్ని ఇవ్వాల్సింది పోయేది వీళ్ళు అంతా చూసుకుంటారు ఏదో ఫ్లాట్ ఉంటాడు ఏం కదా ఉంటుంది ఆఖరికి చాలా కష్టాలు ఏం చాలా దురదృష్టకరమైన సమాచారం ఎందుకని ఇలా వస్తుందో భారతదేశంలో సో కామహ విమోహయతి ఇలా వ్యామోహం చేస్తూ ఉంటారు జ్ఞానాన్ని తప్పించేస్తారు ఇది కష్టకాలంటారు చూసారు ప్రతిష్టాన్ని ఆశ్రయ పెద్దలు ఎలా చెప్తున్నారు ఈ కావులకి ఇంద్రియములు మనస్సు బుద్ధి అధిష్టానములు అని చెప్తున్నారు కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే కాముడికి మందు విలువలు మీరు చేయాలనుకుంటే ఆ మాత్రం మొదలుపెట్టాలి ఇంద్రియల లెవెల్లో మీరు బ్రేక్ చేయాలి ఇంద్రియాలు మీరు బ్రేక్ చేయడం అంటే మీరు మీ మీ యొక్క విల్ పవర్ని ఎక్సర్సైజ్ చేయాలి దాన్ని దమము అంటారు ఇంద్రియం అది it's just matter of tune demand tune చేసిన ట్యూన్ చేసేస్తే నేను నాలుగు వస్తువులు వండించాలనుకున్నాను మళ్ళీ వదిలిస్తా రెండోసారి ఐదు వేలు నాలుగు వేలంటారు మనం తెలుసుకొస్తుంది మనకు కావాల్సిందేదో మనం చూసుకొచ్చేస్తుంది వాళ్ళు రెండోసారి వదిలించారు అది ఏమో వాళ్ళకి వాళ్ళకే తెలుసుకుంటుంది ఇంటినప్పుడు ఏదైతే వాళ్ళకే తెలుసుకుంటుంది ఆ రెండో దగ్గర తీసుకొస్తారు ఇది ఏమంటారా కాబట్టి మనము ఆ ఇండియన్ లెవెల్లోనే శరీర ఆరోగ్యానికి హానికారకమైన పదార్థాలను ద్రేపుతుంది తినమంటే ఈ నోట్లో పెట్టుకోండి దాని గుర్తు చూడదు పోనీ అసలు విజయవాడంలో చూద్దాం అక్కడే అసలు మిస్టేక్ చేయకూడదు విజయవాడంలో మనకి మనం తినేది కాబట్టి మనం తినాల్సింది కాబట్టి కాబట్టి వీటితో సంబంధం లేదు విజయవాడంలో చూసి ప్రసక్తే లేదు విజయం తీసుకుంటాను రసగొల్ల ఏం తీసుకుంటాను పాలు తీసుకుని దాన్ని తొమ్మిది చేసిస్తాను ఎలిమినేట్ చేయటం అంటే కంటిన్యూస్ గా బాయిల్ చేసుకుంటూ పోతాం పాలు బాయిల్ పాయింట్ ఎంత హండ్రెడ్ వాటర్ దాంట్లో పాలు పెడితే బాయిల్ దాకా పెరుగుతుంది elevation of boiling point so hundred and ten ఉంటుంది బాయిలింగ్ పాయింట్ సో బాయిల్ చేస్తుంటే హండ్రెడ్ అండ్ ట్యాన్ అవుతుంది వాటర్ ఇవాపరేట్ అయితే ఈ కొద్ది బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది ధర్మామీటర్ పెట్టి చూస్తే ఇలా ఇలా పెరుగుతూ ఉంటారు మీరు ఎక్కడ రసగుల్లా చేసిన వాళ్ళని ఇలా ఇలా కలుపుతూ ఉంటారు అది తయారవుతుంది తిప్పుగా తయారైనప్పుడు దానికి కలర్ కూడా వైవింటి కలర్ నుంచి కొంచెం రెడిష్ కింద వస్తుంది అది వెంట కాదు నిజంగా వస్తుందా ఇది బాగా మోస్ట్ హార్డ్గా తీసుకెళ్ళి దానికి అప్పుడు అది రెడిష్ కింద వస్తుంటే ధర్మాల తీసుకొని ఒక తెలుగు అంటే అది బ్రేక్ అవ్వడం ప్రారంభించింది original original components of the unit are now getting destroyed. Three radicals generated. Brahmana system, three radicals destroyed. ఆ త్రీ రాడికల్స్ మళ్ళీ కొన్ని త్రీ తొంభై ఉంటాయి లాంగ్ లాంగర్ ఫెయిల్స్ వస్తాయి అది ఆఖరి జిల్లాలో ఫెయిల్స్ గురించి దాని temperature hundred eighty two hundred eighty వస్తుంది అలా ఉండిపోతుంది అడిగింది తర్వాత ఆయిల్ రోస్ట్ చేసి వాళ్ళు హోటల్స్ లో అక్కడ రాయిల్ ప్రదేశం అలా వలుస్తూ ఉంటుంది ఇంకా అది ధర్మాలకు చేతతో ఉంటుంది కైలో జరుగుతుంది తిరిగి ఐటమ్ చేసేస్తాయి పెళ్లి వర్క్ వచ్చేస్తాయి ఇవన్నీ చేస్తూ అది పరిస్థితి కాదు కదా ఎక్కడి నుంచి వచ్చింది తీసుకుంటే లేదు లేదు ప్రాచీన కాలం ప్రాచీన కాలంలో నాకు తప్పు జ్ఞానం ఉన్నాడు కానీ ప్రాచీన కాలం కాళిదాస్ చెప్పాడు నీటి ఎవరు ఎప్పుడు మంచితో లేదు నీటి కాళిదాస చెప్పాడు సో పురాణ విచ్చేదన సాధు అలాగే గోల్డెన్ లెసెస్ లో రాసుకుంటాం పురాణం ప్రాచీన కాలం చేసింది కదా అని ప్రతిదీ పంపించవచ్చు నజాత కావ్యం నవము చవద్యం ఏదో నిజాన్ని మనం ఉత్తేజం మీరు రాసేది కొత్తటి మీరు మనం మన సమకాలీనం తయారు చేసేది కాబట్టి ఇది సో అలా అనుకోండి సో ఈ లోపై రిలీజియన్ కావాలి మరి ఏం చేయాలి సో ఏం చేయాలంటే సంతపరి జ్ఞానీయత సిద్ధజంతే సంస్కృతులు ఏం చేస్తారంటే పరీక్ష చేస్తారు పరీక్ష అన్యతర సిద్ధజంతే ఒకప్పుడు ప్రాచీనమైన దాన్ని వీటికి కొత్తదాన్ని స్వీకరిస్తారు మరొకప్పుడు కొత్తదాన్ని ఉద్యోగించి ప్రాచీనమైన దాన్ని స్వీకరిస్తారు పరీక్ష చేసి నిర్ణయిస్తారంటే కానీ ఏం ముందుగా అది స్వీకరిస్తారు అంతేగాని మూఢ పరప్రత్యయ బుద్ధి ఎవరైతే మా తాత వాడేది మా నాన్న వాడేది మా ముద్దాత వాడేది కాబట్టి నేను వాడుతున్నాను అంటారో అంటే ఇతరులు చేశారు కాబట్టి నేను చేస్తాను అంటే వాడికి మార్గం ఇది అర్థమండి లేదు ఇతరుల యొక్క విశ్వాసం చేస్తే నేను ప్రేరితులై చేస్తూ ఉంటాను వారు మూఢ వాడు వారు మూర్ఖులు అనబడతారు అని అంటారు మనం ఏం చేయాలంటే మన బుద్ధి దానికి అప్లై చేయాలి ఇతరులు చెప్పిన దానికి మన బుద్ధి చేయలేదు అనుకోండి వాళ్ళు వస్తుంది అల్టిమేట్ మనం పరీక్ష చేసుకుని ఏది యోగ్యమైందో అది మనం తీసుకోవాలి కాబట్టి ఆహారం విషయంలో కానీ వ్యవహారంలో కానీ ఏదైనా ఇదే పద్ధతిని పాటించాల్సి సో కామము ఈ ఇంద్రియాలలో నిలువరించాలి నాకు చెక్ మేట్ అది level of sensor and then మనస్సు అది level of mind you have to checkmate క్షమము అని అంటారు అండ్ అది ఆఫ్ బుద్ధి యూ హెవ్ అది ఎలాగంటే అధ్యయనం చేయాలి శాస్త్రాలు అధ్యయనం చేయాలి మీరు చేస్తున్న పనులు మీరు చేస్తున్నది మనస్థితి ఇంద్రియాలకు సంబంధించిన కాదు బుద్ధికి సంబంధించిన కాదు ఇది మనకి శత్రువు మన శత్రువు మన కామనయే మన శక్తులు మన కోపమే మన శత్రువు మన శత్రువు యొక్క వైకల్యం ఇది ఏదైతే జ్ఞానం ఆసక్తి లేదు ఇక్కడ ఒక రహస్యం నేను చెప్పాల్సింది ఇచ్చే ఎలాగైతే శత్రువో తర్వాత సో కామరూపం దురాసుదం అవుతున్నాయి కదా ఇంతకు ముందు వచ్చిందనుకుంటారు కామరూపం దురాసుదం కామరూపం తరిగిన శ్లోకాల్లో వచ్చింది నెక్స్ట్ వచ్చింది మహాబాబు కామరూపం దురాసుదం అక్కడే పెట్టారు కనుక ఈ మూడు లెవెల్స్ లోనూ మనం ఈ కాపుని నిలువగా తెలుసుకోవాలి బాగున్న తర్వాత ఆ శ్లోకంలో మోహయతి జీవితం మోహయతి జ్ఞానమాత్యాత్మ శరీరం సో ఈ ఇంద్రియము మొదలైన వాటిని అంటే మనస్సు బుద్ధి అనే వాటిని ఆశ్రయంగా చేసుకుని వాటిలో మఠాన్ని పెట్టి ఈ కాముడు జీవితం మోహయతి పలు విధాలుగా మనిషిని వ్యామోహితుని చేస్తున్నాడు ఏకత కామహ కాముడు అంటే మనకి కామదహనము అని చెప్పారు అది చాలా బ్యూటిఫుల్ స్టోరీ సింబాలిక్ స్టోరీ అయితే మన వాళ్ళు ఏం చేశారంటే ఆ సింబాలిజీని ఎప్పుడో పాటిస్తారు ఎప్పుడో సింబాలిజీని ఏం మిగిలింది సో అదే అంత అందమైన సింబాలిజం మీకు అది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ సో నీవే శివుడు శివానంద రూప శివోహం శివోహం నేనే శివుడు అయితే నేను శివుడిని ఎప్పుడవుతాను యూరోపం తెలిస్తే శివుడు లేకపోతే శివుడు యూరోపం తెలిసిన వాడు శివుడు యూరోపం అంటే వీడు ఫిజికల్ గా ఇక్కడ ఒక అంటే ఈ చిత్రకారుడు దాన్ని అలా చెప్తారు చిత్రకారుడు ఏదో వాడు బొమ్మ చేయాలి కాబట్టి ఏదో పనులు చేశారు వాడేదో ఏం చేయాలి వీడు వీడు కూడా అలాగే అవుతుంది అలాగా అసాధ్యులైనా కొంత తెలుసుకున్నాం కదా నిగమంగా కాదు అది మూడో కర్మం అంటే జ్ఞానమే మూడో కర్మం తెలుసుకోద్దు మూడో కర్మం ఉంటుందండి లేకపోతే రెండు కళ్ళు ఉంటాయి కానీ మూడు కళ్ళు ఎందుకు ఉంటాయి ఎక్కడైనా మూడో కర్మ ఉందంటే దాన్ని విశుద్ధిగా భావన చేస్తారు అదొక నిష్ఠాత్మకంగా భావన చేస్తారు కానీ దాన్ని శోభనస్తుంటారా సో అది ఈ లోకంలో శోభటానికి దేవుడికి మాత్రం శోభించుకోవచ్చు ఈ శివుడని ఆయన కైలాసంలో కూర్చుంటే ఆయన మీరు కలుగుంటే ఆయనకు మాత్రం ఇన్సూరెన్స్ కాదు సో నిరోధము అంటే జ్ఞానయాత్రమే నిరోధం ఆయన భస్మ భరిస్తారంటే భస్మ యాత్రలో భస్మ రవి ఎలా ఉంటుంది తెల్లగా అది జ్ఞానానికి నిజం జ్ఞానం భస్మ దానికి అర్థమైతే భాష చేసి భస్మ ఇది వెలుతురు భస్మ అంటే వెలుతురు వెలుపు ఏం వెలుగు జ్ఞానమనే వెలుగు అది భస్మ అది పెట్టుకుంటారు అంటే జ్ఞానాన్ని సమస్యంగా చేసుకుంటారు తనని తాను జ్ఞానంతో పట్టుకుంటాడు అలాగే మూడో క్రమం అంటే జ్ఞానమే ఇప్పుడు కాకుండా రమ్మన్న దగ్గరికి ఎక్కడికి వస్తారు భూమి ఎక్కడికి అంటే జ్ఞానం ఉన్న చోట వివేక జ్ఞానం ఉన్న చోట కావునకు నిలకడ లేదు రూపమే లేదు అలా తీసుకోవాలి కానీ ఫిజికల్ గా కాముడైన వాడు ఉన్నాడని వారేమో విష్ణు విష్ణు సంతానంలో మనవరాలు కాబట్టి శివుడు వర్గం వాళ్ళకి విష్ణు వర్గం వాళ్ళకి ఉండే అనేక దెబ్బలాలను ఉద్యోగపడాలి అలాగే దాన్ని కన్వర్ట్ చేసి చెప్తారు అలా వ్యాప్తి చేస్తారు ఆఖరికి ఇలా వ్యాప్తి చేస్తారు విష్ణు శివుడు ఏం చేస్తారు తాము తయారు నువ్వు రావాలంటే నేను బతికిస్తానంటే విష్ణు పక్షం వాళ్ళు అదో నేను మా మానవులు ఏ వంట తరగతాను నువ్వెవడో ఆ పక్షం వాళ్ళు ఇలా ఇలా దెబ్బలాట ఇలా విద్యుత్ వెరీ సన్నిహితం అలాగా శివవిష్ణు భేదాల్లో శివవిష్ణు భేదాలకి కొన్ని మూల పాయింట్లు ఉన్నాయి ఒకటి పరశురాము పరశురాముడు వాల్మీకిలో లేదు పరశురాముడు వస్తాడు అంటే రాముడు శివుడు ధామం చేసేది నువ్వెక్కడ కదా వాడు శివుడు వస్తాను వస్తాడు కదా ఆమె విష్ణు అయితే మన శివుడు సంస్థలు ఎక్కువ ఉంటుందో అది పిలుస్తాను కానీ ఈయన రాముడు కూడా సమయం అది తెలియదు వాల్మీకిలో లేదు వాల్మీకిలో అసలు విజయాన్ని బట్టి కృష్ణ అసలు వేరే లేదు ఇక్కడ ఉన్న సమాచారం లేదు సో కాబట్టి పరశురాముడు కథను ప్రవేశించింది ఇది శివ విష్ణువుల మధ్య గజమాట అనే రూపంగా కామవాహనం ఇది శివ విష్ణువుల మధ్య గజమాట శివుడు పూర్తి చేస్తే విష్ణు మీకు భరోసా ఇస్తుంది ఏమిటంటే ఆయన వల్ల విష్ణువు నేను చేస్తుంది నేను ఐదు దగ్గర నేను మళ్ళీ అవకాశం అని ఒక కథ చెప్పారు ఇలాగే కథలు పెట్టేసి అందుకంటే గణపతి నేను చెప్పినట్టుగా మొత్తం తత్వం అంతా కూడా మనకి అందరాకం ఈ కథలతో నమస్కారం రామదాహనం మనం అందరం చేసుకోవాలి రాముని గ్రహించే ప్రయత్నం చేయాలి అంటే జ్ఞాననేత్రాన్ని మనం తెరవాలి అంటే మనలో ఉంది జ్ఞాననేత్రం మనలో ఉంది మనం మూసేసి కూర్చున్నాం కానీ తెరవాలి తెరిచి రాముని నిలువరించి వేయాలి సరే వేస్తే మీరు ఫీల్ అయింది ఆ విధంగా మీలో ఉండే స్థిరత్వాన్ని మీరు ఆవిష్కరించారు సో ఎంతవరకు అయితే మనిషి బాహ్యముందు ఏదో ఉంది అని అది నన్ను ఉద్ధరిస్తుందనుకుని బాహ్యముందని కామన వాళ్ళంత ఉంటారో అంతవరకు వారి తన స్థిరస్వరూపాన్ని విస్మరించుకుంటారు కాబట్టి తెలుసుకునే ఛాన్సే పడుతుంది తెలుసుకుని ఎదురుకుని ఆ స్టోరీ ఎదురుకుని ఆల్మీ పురుషస్య ఆత్మ అనాత్మ విద్యా విద్యా జ్ఞానం ఆఖ్యాత్య ఈ కామన్ వైద్యస్థాయి కంటే కింద బలగం వాళ్ళు సరే వీడికి ఆత్మ ఏది అనాత్మ ఏది అనేటువంటి వివేకాన్ని ఖర్చు చేస్తుంది ధర్మం ఏది అధర్మం ఏది అనే వివేకాన్ని ఖర్చు పెడుతుంది అనుభవంగా చేసి మనిషిని శబ్దానికి సుఖానికి ప్రవర్త్య వీరు భోగం అనేది ప్రవర్తించుకుంటూ ఉంటారు వీరికి భగవత్ మోహం జరిగితే తప్ప ఈ భోగాలను ఎప్పుడైతే పరిగెడతారో వాటి ఎందుకు చాలా అధికమైన మోహాన్ని వీరు పొందుతారు చాలా దురదృష్టకరమైన అలా ఉంటారు ఆత్మానం జ్ఞాన విజ్ఞాననాశనం యత ఏం తస్మాది యత ఏం ఎందువలనైతే ఏ విధంగా ఉందో తస్మాత్ అందువలన అని అన్ని ప్రణవంసే దానికి అర్థం ఏంటంటే ఎందువలన అయితే రాముడు జ్ఞానాన్ని పద్ధతి తీసుకుని మానవుని వ్యామోహంలో నిలిపివేస్తున్నాడో అందువలన తస్మాత్ అని తస్మాత్ అనే దానికి అర్థం శ్లోకంలో ఉండే తస్మాత్ ఈ శ్లోకాన్ని కొంచెం జాగ్రత్తగా వ్యాఖ్యానం చేయాల్సి అక్కడ మీకు ఫ్రిడ్జ్లో ఉన్నా మీకు కూడా అలా అనిపించచ్చు ప్రజహి ప్రజహి అని ఒక పదం ఇంకో పదం ఒక ఏలికి ప్రజకి క్రియేయడం అలా ప్రజకి ప్రజకి ఏమంటే లోటు మధ్య పురుషులో హీ వచ్చేటువంటి ధాతు నాకు గుర్తు రావట్లేదు అసలు లోటు మధ్యమ పురుషులో హీ వస్తుంది హీకి సూర్యుని విధించారు కొన్ని భూధాతుల దగ్గర హీ వచ్చి భవా హీ అయితే హీ పోతుంది దీనికి లోపల హే పుడుకోవచ్చు అని వీటి గుర్తు తెలిస్తే భవ అయింది ఒరిజినల్ గా భవ హీ అవుతుంది మధ్యలో ఎవరైనా ప్రత్యేక హీ వస్తుంది అయితే రుచిగా లుక్ వచ్చింది భూభావం లుక్ రాములు ఏమున్నాయి విధి విధి విధు తెలుసుకో రాష్ట్రాలు గీతలో వచ్చింది విధి విధి అధి హీయే హీ యాక్చువల్ గా హీ ఉన్నది ఏదైనా ఒక రూపం ఉంటే బాగుండను దేహి దేహి ధీమహి ధీమహి ఉత్తరం పడతాయి ధీమహి ఉంది దేహి దేహి అంటే నిన్నే దా అని ధాతు ఆ స్థితి స్థితి నుంచి స్థితి స్థితి తప్పదం స్థితి స్థితి దేహి హీ వస్తుంది అగ్ని అంటే మధ్యం దృఢ ఏకత్వం ఇక్కడ దివ్యు ధాతువు హాతి ధాతువులో హా ఉంది కాబట్టి ధాతువులో హా ఉన్నప్పుడు దానికి మధ్యం దృఢ ఏకవచనంలో రెండు హాలు వస్తాయి ద్రవ్యాది ఈ శ్లోకం దగ్గర శ్లోకం అఖండానందీయ అది అర్థం చేసి చదివి నిలుపుతాం అనుకుని పోలే ఈ జాగ్రత్త ఇలాగే ఉంటుందని నేను ఆ ప్రశ్న తీసుకున్నాను ఆయన ఏంటంటే ఈ రోజుల్లో ఎవరో సంస్కృతం చదువుకోవట్లేదు గీతం నేను ప్రతి వాళ్ళు వ్యాఖ్యానం చేస్తాను ప్రతి వాళ్ళు దానికి సామగ్రి రాస్తాను ఉంటాడు వాళ్ళకి సంస్కృతం రాదు అది బెంగాల్ వచ్చి బెంగాలీలో సామగ్రి రాస్తాడు సంస్కృతం కాదు ఒరియా వచ్చినవాడు ఒరియాలో సామగ్రి రాస్తాడు సంస్కృతం కాదు ఈ సంస్కృతం కాని వాళ్ళు ఈ శ్లోకాన్ని వస్తున్నారు ప్రజహి అని విడపిస్తారు అది తప్పు ప్రజహి అని విడపిస్తారు అది ఏం కొంత శంకర్లు నేను శంకర్లు ఏదో దూరంలో ధర్మం ఆయన కూడా ప్రజాశీలి మొదటి హీలో అది ప్రత్యయం కాదు రెండో హీ ప్రత్యయం మొదటి ధాతులో ఉంది హా త్యాగే అని ధాతు ఆ హా బదులు ధ్యా ధ్యా హాకి ముందు ధ్యా వచ్చి ఊహస్థితిలో అధ్యా వస్తుంది వ్యాఖ్య వ్యాఖ్య వస్తుంది వ్యాఖ్య వచ్చిన తర్వాత అభ్యాసే చర్చ అనే రోజుతో ఇంటి ఖచ్చితంగా కాబట్టి జ్ఞానం కనుక అహి అవుతుంది ప్రజాహితి అంటే పరిస్థితి ఈ ప్రజాహితి అన్న చోట మూడు రూపాలు ఉన్నాయి ప్రజహీహి ప్రజహిహి ప్రజహాహి అనే రూపాలు మూడు వస్తాయి సో ఇక్కడ ప్రజాభిధి అనే రూపం సో తస్మాత్ అందువల్ల ఇది కొంత వ్యాకరణం మీరు ఎంజాయ్ చేస్తారని చెప్పాను ఇలా ఒకసారి చెప్పేస్తే ఇది ఎప్పుడు మీరు ఆ శ్లోకం రాగానే చెప్తారు కొంత కొడుకు నా బిడ్డలు చెప్పేది కాదంటే చేయదు ఎలా చెప్తారు ఇంత కథ చెప్పేదా ఇందుకే చెప్తారు ప్రజహి అనుకోగలదు కాదు ప్రజహి ఆయన ఇంత కొడుకు అభివృద్ధి ప్రజలు అని మీరే చెప్తారు వాళ్ళు ప్రజెంటేది తస్మాత్ అందువలన హే నవకాల సభ భరత వంశీయులలో శ్రేష్ఠులైన అర్జున భరతుడి వంశంలో పుట్టడం అంటే అది చాలా గొప్ప వంశంలో గొప్ప వంశంలో పుట్టడం అవుతుంది మరి పుట్టినాన్ని తగ్గట్టుగా ఒక ఉన్నతమైన లక్షణాలు కలిగి ఉండటం మొదలవుతుంది మీలో అన్నీ ఉన్నాయిగా హే అర్జున మీరేం చేస్తామంటే ఇంద్రియాల దగ్గర మొదలు పెట్టాం గమంతో మొదలు పెట్టాం తర్వాత శమో తర్వాత బుద్ధి దగ్గర విజ్ఞానం అలా అలా వెళ్ళు తేలిక దగ్గర మొదలు ఇంద్రియం దగ్గర కంట్రోల్ చేయగలిగితే ఎలాగంటే ఇది మనం ఏకాదశి ఉపవాసం ఏం చేస్తాం ఎలా చేస్తాం అదంతా ధర్మమే ఒక దాన్ని ఏమంటారంటే ఒక పళ్ళ బుద్ధి అని అంటే మీరు ఏం చేస్తారంటే నోరు కుట్టేస్తుంటారు ఇంక ఈ దోషం ఏంటేమో అని కుట్టేస్తుంటారు అది భ్రమావతి నేను అలాగే అదేంటే ఏదైనా చిన్న క్యాష్ చేసి తింటూ మీరు పెంచుకు పెట్టినా అంటే ఏదో కోపడతారు ఏదో తిండిలో ఏదో అని కోపడతారు అంటే తన మీద తానే కోపడుతున్నాడు అనమాట ఎదరవాళ్ళ మీద కాదు ఈ వెదర్ వాడు ఇది డోంట్ డోంట్ నన్ను హెల్త్ చేయొద్దు అని అభిప్రాయం అని అలా కోరుకుంటారు ఇది రోజులు ఎలా మనస్సులో కానీ దాన్ని తినాలని తినాలని తినాలని ఎదుర్కొన్నప్పుడు తినప్పుడు అది పెద్ద హాని కలిగింది వ్యామోహంలో తీసేనే లేదు కాబట్టి ముందు ఇల్లు ఇల్లు మొదలంటే ముందు రోజు తీసేస్తాం అలాగే నేను తిన్నప్పుడు పరీక్ష ఎక్సర్సైజ్ పరీక్ష వరకు సినిమా చూసింది లేదు అని నేను ఒక మొత్తం అప్పుడు సినిమా ఇండివిజువల్ కానీ చూడాలంటే మూడు గంటల రోజులు ఉపయోగించి ఆశిస్తుంది అక్కడికి వెళ్ళి చూడాలి పరీక్షలు అయ్యే వరకు నో సినిమా ఎస్ఎల్సి పరీక్షలు అయితే ఏడు పరీక్షలు ఏడో పరీక్ష ఎంబది పరీక్షలు సెంటర్ సో అందరిలో బోరింగ్గా ఉంటారు ఏడో పరీక్ష పూర్తయ్యేదానికి సాయంకాలం ఐదు సాయంకాలం ఐదింటికి ఇంటికి వచ్చి ఆ అత్త అన్ని అవసరం కాబట్టి పరిగణంగా కృషి చేసి ఏదో తినేసి జేబులో రెండు రూపాయలు వేసుకుని అలవాటు పడతారు అలా మనం అయితే అప్పుడే మంచి మనస్సులో సినిమా చాలా మంచి సినిమా ఎదురుగా మంచి మనస్సులు దాంట్లో సో ఆ సినిమా ఆ వ్రతానికి ఆ విధంగా వ్రత విద్యాపన వ్రతాల విద్యాపనలో ప్రతి వ్రతానికి ఆ సినిమా చూసి రాత్రి భరించి హాస్పిటల్లో అమ్మయ్య విద్యాపనం చేసేది అప్పుడు ఏం చేయాలి హైదరాబాద్ అభ్యార్థులు ఎవరికి వెళ్ళాలంటే ఆ బస్ స్టాండ్ లో అర్థం చేసిన కొడుకు పెట్టారు వీళ్ళందరూ తెల్లవారుసం తెలియదు వాడుతుంటారు ఆ వాసనలో కలిసిపోతుంటే లేదు మమ్మల్ని లేదు మళ్ళీ అక్కడికి వెళ్ళి పొద్దున్న ఫస్ట్ బస్సు అయితే ఆ బస్సులో తీసుకుంటారు వాళ్ళందరికీ ఓపించారు ఆ రకంగా అవసరం పూర్తి అంటే సినిమా మీద సినిమా మీద ప్రేమ పోలేదు మీకే ఇంద్రియాల లెవెల్లో ధర్మం ఉంటే ఇది మన మనస్సులో ప్రేమ మనస్సులో ప్రేమ అంటే ఇంత పని ఎవరైనా చేస్తుందండి మీరు కూడా ఇలాంటి పని చేస్తుంటారు ఏదో సందేహం సో మనస్సులో సినిమా మీద వ్యతిరేక భావం ఏం లేదు మనస్సులో మీకు కంట్రోల్ ఏం లేదు కంట్రోల్ అలా ఇంద్రియాలు ఉన్నారు కళ్ళు ఉపయోగించుకుని మనస్సులో తర్వాత అంత వయస్సులో రాదు కొంచెం పెద్ద అయిన తర్వాత ఏదో ఎక్కడ గంటల సేపు అక్కడ గుర్తులు అంతేకాదు స్నానం ఉంటేనే చూడడానికి రెండు గంటలు సమయాన్ని వ్యక్తించాలంటే అది చాలా విలువైంది అప్పుడే మనం రెండు గంటలు సమయాన్ని వ్యక్తించగలుగుతాం లేకపోతే time money time more than money రెండు గంటలు అలా గుర్తించుకోవడం మరి అమెరికన్ మళ్ళీ పోతుంది కానీ రెండు గంటలు డైరెక్షన్ జీవనం ఆ వివేకం వాళ్ళు వచ్చిన తర్వాత సినిమాకి ఎవరంటే కూడా వెళ్తారు ఎలా వెళ్తాను సినిమాకి వెళ్ళి పని ఏముంటుంది ఆ సినిమాలో ఏమీ స్థానం లేకుండా నిష్కారంగా ఉంటుంది ఏమి చూసేది ఆ వివేకం తర్వాత నేను ఇండియా దగ్గర నేను అనుకున్నాడు అర్జున్ నేను ఇండియాలో మొదలుపెట్టాను ఆ రోజు పూర్వమేవ నిలయం పట్టుకోవడం నేను ఇంద్రియాల దగ్గర మీ యొక్క వీల్ పవర్ని ఎక్సర్సైజ్ చేస్తాను ప్రజాపతి మరి ప్రజా యథాపు హా త్యాగే హా అనే ధాతువుకి త్యాగే దానికి జ్ఞా వస్తుంది అది గుహో విద్య అనే ఒక గణంలో ఏదో గణంలో ఉంది విద్యహాత కాదు గుహోకి వేరే విద్యహాతి విద్యహాతి అని అలా ఉంటుంది హా త్యాగే విద్యహాతి వీరికి జహౌ జహతు జహు అని సో దానికి ప్రాణ అవ్వట్లేదు జహాతు یہی ساتھی کام میں تاپمانے دنند کیا میرے پاپا نش تاپمان تو ہے ఒకప్పుడు పుణ్యకర్మ కూడా కామన్ చేత ప్రేమితులే చేస్తారు పాపం లేదు పాత్మ లేదు పాత్మ అనే పదం మీకు ఎక్కడొచ్చినా పుణ్య పాపాలు ముందు కవరేస్తారు అపహత పాత్మ ఆత్మస్వరూపంలో ఆత్మ లేదు అంటే పుణ్యం లేదు పాపం పాపం లేదు పాత్మ లేదు అలా వాడతారు కాబట్టి ఒకప్పుడు పుణ్యకర్మ చేసినా కామన్ చేత ప్రేమితులే చేస్తారు కామన్ కర్మలు కాబట్టి మన పుణ్య పాప కర్మలను ఎన్నింటినీ జీవిస్తూ ఉండే పాప పాపకర్మలను జీవిస్తూ ఉండే ఈ కాముడే శత్రువు ఏది నువ్వు విధి ఈ కామ్యం ఎలా ఉంటుందంటే మనం దాన్ని పడుతున్నాం అది మనం పడుతున్నాం కాములు ఇది ఒకటి మనం గ్రహించాల్సి ఇప్పుడు మనస్సులో థాట్ వచ్చిందంటే ఆ థాట్ మీకు ఇబ్బంది కలిగిస్తుందంటే దానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే శక్తి ఉన్నాం ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది మీ దగ్గర ఏ శక్తి ఎక్కడ వేరుతున్నా మీరే ఇస్తారు మనకి చర్మ మీద పురుగు వస్తుంది ఆ పురుగు నొప్పి పుడుతూ ఉంది ఆ పురుగు కావాల్సిన పోషక పదార్థాలు ఎక్కడ నుంచి వస్తాయి విదేహం నుంచి విదేహం నుంచి ఆ పోషక పదార్థాలను తీసుకుని అది వెలిగి తగ్గదే ఆ దేహానికి హాని కలగదు పెద్ద మనస్సులో కూడా ఒక సంకల్పం వేయించి آ سکپ کا براندہ آپس میں منٹ دا پہ مائل بدل گاؤں ఐదు ఉన్న శక్తి అంటే దానికి దాంట్లో ఈ ఐదు ఇండివిజువల్ అయిపోతారు డిజైర్ బలం బలపడతారు అది ఏమి లేదు ఇది ఆ డిజైర్ దానికి ఏదైతే ఇక్కడ ఉద్యోగంగా ఉంటారు ఉద్యోగంగా మీరు గమనించగలుగుతాం దురలవాసులకి బాధ చేయన యజమాని సేవకుడికి బాధ్యత లభించారు ఇప్పుడు రాత్రి పదకొండు పది నుండి సేవకులు పిలుస్తారు తిరిగి రహస్యంగా వెళ్ళి బాధ్యత చేస్తున్నాడు ఇంకా భార్యకి పిల్లలకి తెలియదు అంతా రహస్యం ఆ సేవకుడు ఇది అలాగే బాబాయ్ అంటారు అందరి మీద కానీ ఏకాంతంలో ఉన్నప్పుడు వాడు రెస్పెక్ట్ ఎలా నేను డబ్బులు తిరిగి ఇవ్వలేదంటే ఆ రెస్పెక్ట్ అని చెప్పారు తీసుకోండి సంతోషం అని చెప్పారు వాడు రెస్పెక్ట్ వాళ్ళకి వాడికి వీడియో తీసుకుంటారు తీసుకుంటాడు యజమాని ఎందుకంటే లేకపోతే మన్నాడు అప్లైస్ చేయలేమో వీళ్ళు వాడికి యజమాని భయపడతారు తప్పిస్తే యజమాని వాళ్ళు భయపడతారు ఏంటంటే కేవలం జీతం వచ్చింది వాడికి వీడు భయపడ్డాయి ఏంటంటే మరి అవును వాళ్ళని అలా వచ్చి తెప్పించుకున్నాడు వీడు కామానికి బానిస అయిపోయి సరిగ్గా కామన మన మనస్సులో కాముడు ప్రవేశిస్తే మన మనస్సు మన కోసం పనిచేయడం మనసు మన ఎత్తుగా వ్యక్తి కామాలు చేస్తుంది మనకి శత్రువు అయిపోతుంది మన అధీనంలో ఉండాల్సింది మనస్సు పోయి మనం మనస్సు అధీనంలో పెడతాం ఎప్పుడు కామన ప్రవేశిస్తాయి కామన లేకపోతే మీ మనస్సు మీద ఎలా పెట్టాలని అసలు మనస్సుని నియంత్రించే ప్రయత్నం ఎక్కర్లేదు మీరు ఈ ప్రాణాయామాలు ముక్కులు తీసేయడాలు ఏమర్థం లేదు అవన్నీ మీకు ఉత్సాహం ఉంటే చేయదు కాదు మరి అవసరం లేదు ఎప్పుడు మనస్సు మీ అధీనంలో ఉన్నప్పుడు మీరు ఏమి ఏం చేసినా వాళ్ళే చేయలేదు అలాంటి జీవితాలు వస్తాయి కాబట్టి కామనలను బయటకు తీర్పాలి అదే చెప్తున్నారు ఏమం ప్రకృతం వైనం జ్ఞాన విజ్ఞాన ఆచరం ఇంకొక చేసిన అయితే నేను కామాన్ని పట్టుకుని ఇలా చెప్తున్నారంటే మరి ఏం చేస్తాం అక్కడ అరవై శ్లోకాలు ఉన్నాయి కామన్ సో ఈ ప్రకృతం వైద్యం ఈ శత్రువు ఈ కాబుడు ఈ శక్తులు ఇంకో లక్షణం ఏంటంటే జ్ఞానాన్ని విజ్ఞానాన్ని నాశనం చేసేస్తారు జ్ఞాన విజ్ఞానం ఇదే ప్రశ్న ఉంటారు అసలు ఈయన ఎలా చెప్తారో కొంచెం ఎలా ఉంటామని నన్ను ఒక ప్రశ్న చేయబడతాయి కాబట్టి జ్ఞాన విజ్ఞానాలు తేడా ఆయన నన్ను పరీక్ష చేయడం కోసం నేను ఇప్పుడు నా బుద్ధి లేదంటే మూడు నాలుగు తేడాలు ఉన్నాయి మరొకరు కూడా రుసుము నేను చెప్తాను నేను ఐదుగా మొదలైంది మనం పరీక్ష చేస్తా ఉంటే మనం పరీక్ష రాస్తామని ఎందుకు పరీక్ష అలా పరిస్థితులు రాదు నేనేమో వేరుకున్నాను నేను చెప్తాను అమాదాన్న ఎప్పుడో వ్యక్తులే చెప్పాను నేను వేరుకున్నాను నేను చెప్తాను అంటే వేరుకున్నాను అవును నేను పరీక్ష పెట్టినప్పుడు నేను పరీక్ష పెట్టుకున్నాను నాకు పరీక్ష పెట్టినప్పుడు బహుమానం వద్దా నేను వేరుకున్నాను ఇస్తే నేను మీ వస్తాను నేను వస్తాను చాలా పెద్ద సరే ఎంత బహుమానం కదా వేరుకున్నాను అంటే సరే మీ దాటి మీరు పరీక్ష పెడితే పరీక్ష ఏదైనా అక్కడ ఏదైనా మూట పెట్టి పరీక్ష పెట్టాలి ఎప్పుడైనా సో అప్పుడు జ్ఞానము విజ్ఞానము ఏంటంటే ఎందుకో అసలు సందర్భాలు గుర్తుంటున్నాయి భాష్యకాలను చెప్తారు గుర్తు తెలుస్తుంది జ్ఞానం జ్ఞానం నాశనం జ్ఞానం అంటే విజ్ఞానం అంటే ఇక్కడ రకంగా చెప్తారు ఇలాగే అంతగా చెప్పాలని జ్ఞాన విజ్ఞాన యోగం ఉంటుంది అక్కడికి వచ్చేప్పటికీ జ్ఞాన విజ్ఞాన సిద్ధాలకు ఉండే అర్థాలు విపక్షం చేయడం జ్ఞానం శాస్త్రత ఆచార్య ఆత్మాది నామవబోధ విజ్ఞాని విశేషత తదర్థాన్ భవ అయో జ్ఞాన విజ్ఞానయో प्राप्तिहेत्वो नाशनः नाशतरः తం నాశనం ఆ పదానికి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇంతకంటే బెటర్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎక్కడా పడదు దిస్ బెస్ట్ ఆల్టర్నేట్ ఎక్స్ప్లెనేషన్స్ మీరు ఏమైనా ఇవ్వచ్చు అలాగే అంటే దిస్ ఇస్ ఏంటంటే జ్ఞానం జ్ఞానము విజ్ఞానం రెండింటినీ నాశనం చేసేవాడు కాదు జ్ఞానం అంటే మీరు శాస్త్రాన్ని చదువుకోవాలి ఆచార్యుడి ద్వారా చదువుకోవాలి శాస్త్రత ఆచార్యత అండ్ సముఖ్యమే దాంతో ఒకటి గురించి మరొకటి వస్తుంది చాలా మంది అలా చేస్తారు చాలా మంది ఏం చేస్తారంటే మాకు ఆయన గురువు గారు ఓకే మీ గురువు గారు మంచి అందరూ ప్రతివారికి జీవితంలో గురువు ఒకటి ఉండాలి గురువు ఒకటి ఉండాలి మంచిది దేవుడు మీకు ఏం చెప్తారు ఆయన అర్థం మాకేం చెప్పలేదు మరి మీకు విలువలు ఆయన ఏదైనా పోషించాలి కదా ఇక కనీసం రామశబ్దాలనే చెప్పాలి రామ రామ రామహనమే అనిపిస్తే వారి యోగ్యంగా ఉంటుంది మీరేం చదువుకున్నారా అంటే నేనేం చదువుకున్నాను మరి విలువలు అంటే ఇది శాస్త్రాన్ని విడిపెట్టేసి శాస్త్ర సంబంధం లేకుండా గురువు ఉంటాయి అది తప్ప ఇంకొక ఆయన ఉంటాడు నాకు ఒక ఆయన ఉండదు నేను ఆయన్ని ఆయన బ్రష్ చేసి చేసి ఓపికలకి బిల్లు పెట్టుకుని నేను అవకాశం పెట్టాను ఆయన ఏం చేస్తారంటే ఉపరిషత్తు ఒకటి ఆయన నన్ను ఎకనాలజీ కూడా చేశారు చాలా పుస్తకాలు ఆ ఉపనిషత్తులు ఉండే ట్రాన్స్లేషన్స్ అన్ని సంపాదిస్తాం ఇది అమెరికన్ ఆ ట్రాన్స్లేషన్స్ అన్ని వెబ్సైట్లోంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇండియా నుంచి ఎవరైనా వస్తుంటే ఇక్కడ పుస్తకాలు అన్ని కొన్ని తీసుకుంటారు కూర్చొని చదవడం చేస్తారు ఆయన సంస్కృతం రాదు అనువాదాలు ఉన్నాయి చదువుతూ ఉంటాయి చదువుతూ ఉంటే ఏదేమో డౌట్స్ వస్తాయి ఇంకేమో పుస్తకాలు విడుదల చేస్తున్నాయి ఒకసారి డౌట్స్ పోగొట్టుకుంటాయి పోగొట్టుకుని అవి నా దగ్గరికి వస్తాయి వచ్చి నేను అన్ని క్లారిఫై చేస్తా ఓపించాను ఒక గంట చేసి అన్ని ఇదేదో వ్యాసం రాస్తాను అయితే రాసి అది ప్రొఫ్యూస్లీ ఈ హెల్త్ జీవన్ కోసం it of good health this book is not have సమోసం ఇలా ఆయన ఒకసారి నాతో అన్నారు ఈ పుస్తకం అయితే అర్థం కానీ దీంతో చెప్పిన కొన్ని ఉపాసనల స్థానం నాకు రాలేదండి అంటే నేను అన్నాను మీరు ఎప్పుడైనా గురువు దగ్గర కూర్చుని అధ్యయనం చేస్తే వస్తున్నాను ఎలా అయినా అడిగేవారు ఏం చేయకుండా ఏదైనా క్లాస్ వచ్చి కూర్చోండి ఆయన క్లాసుకి రావాలి అందుకే క్లాస్ ఎక్కడ ఉంటుంది పోనీ సింధు ఏదో వినండి ఆకుడు కూడా చేయాలి ఇంకో పుస్తకం రాసి హడావిలో ఉన్నానండి లేకపోతే ఇప్పుడు నేను మనం చెప్తాను ఇంతవరకు ఆధ్యాత్మిక దగ్గర ఒక్క ముక్క చదవలేదు అంటే ఏంటనమాట శాస్త్రాన్ని పట్టుకున్నారు తప్పిస్తే ఆధ్యాత్మికకి హండ్రెడ్ పర్సెంట్ దిగవుతాను నేనేమి నేను అయితే చెప్పాను మీ దగ్గర ఈ దోషం వస్తుందండి నేను ఫిఫ్టీ పర్సెంట్ బాగుంది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ప్రభుత్వం అది అది దోషం ఇంకా మన సమాజంలో మీరు కొన్ని వందలు మీరు చూస్తారు కొన్ని గురువు గురువులతో ఉంటారు ఆయన చెప్పి పాఠం ఉండదు వీళ్ళు నేర్చుకుని లేదు నేర్చు దక్షిణామూర్తి స్తోత్రం ఏదో ఆయన చెప్పడమే వీళ్ళు నేర్చుకోవడమే కొంత కనుక గొప్ప సిద్ధమవుతుంది కొంత రామచంద్రం ఏదో చదివి కొంత బుద్ధిని శోధన చేయాలి ఆయన చెప్పాలి వీళ్ళు నేర్చుకోవాలి అప్పుడు గురువు రెండు కలిపి ఉండాలి దేని ఒకదాన్ని కలిసి ఉండదని వేయడం చాలా తక్కువ శంకరులు ఎక్కడ సందర్భం వచ్చినప్పుడు రెండు పదాలు వేసుకోవాలి శాస్త్ర ఆచార్య never separate these they always go శాశ్వత ఆచార్యత శాస్త్రం నుండి ఆచార్యుని ద్వారా మీరు స్వరూపం తెలుసుకోవాలి అవబోధ తెలుసుకోవాలి అవబోధ దేని తెలుసుకోవాలి ఆత్మాదీనాం అవబోధ అని తెలుసుకోవాలి ఆత్మ మొదలైన వాటిని తెలుసుకోవాలి ఆత్మ మొదలైనంటే ఆత్మ అంతఃకరణము అహంకారము బుద్ధి మనస్సు అధ్యాత్మ జ్ఞానం ఇది ఎలా తెలియదు ఆత్మకి అహంకారానికి ఎలా తెలియదండి కానీ ఆత్మ స్వర్గానికి వెళ్తున్నాను అర్థానికి వెళ్తున్నాను అడుగుతా అయితే నేను అన్నాను ఎక్కడికి వెళ్ళాలో ఆత్మ సర్వవ్యాపకం అప్పుడు వెంటనే ఆ ప్రశ్న అడిగిన వాళ్ళ పక్కన గురించి ఏంటంటే అలా ఆత్మ సర్వవ్యాపకం అంటే స్వర్గానికి అర్థానికి వెళ్ళరా అంటే అంటే ఆ పక్కనే చెప్తాను మీరు ఆత్మ ఆయనని ఆత్మ వేరు మీరుని ఆత్మ వేరు ఆయన ఎలాగే చెప్తారు ఇది మామూలు రెండు ఎక్స్పీరియన్స్ అమ్మా అది ఆత్మ కాదు అది అహంకారము జీవుడు అన్నది ఆత్మ కూడదు ఆత్మ అంటే సముద్ర స్థానము జీవుడు అంటే తరంగము సముద్రం ఎక్కడికి వెళ్ళకండి అయితే తండ్రి సముద్రం ఎక్కడికి వెళ్ళదు సముద్రం అక్కడే ఉంటుంది తరంగాలు ఇచ్చిందో అర్చించడం వెళ్తూ ఉంటాయి ముందుకు వెళ్తాను కాబట్టి మీ ప్రశ్న తప్పమ్మా లేదా తప్పయా అని చెప్తున్నాను ఈ ప్రారంభం ఎందుకు వచ్చిందంటే అతగా తెలుసుకోవడం లేదా ముందు ప్రశ్న ముందు తెలుసుకోవద్దు ఆత్మాభిమానం అవబోధ ఆత్మ అంటే ఏంటి అహంకారం అంటే ఏంటి ఇంద్రియాలు మనస్సు దేహం ఇంత మాత్రం సమాచారం తెలుసుకోవద్దు కొంచెం బుద్ధి ఎక్స్పాన్షన్ అవ్వాలి అది అభిజ్ఞానం తెలుసుకోవాలి ప్రతి మానవుడు తెలుసుకుంటున్నాడు తెలుసుకున్నాము మాకు డెఫినేషన్స్ అన్నీ వచ్చేసాయి ఇది ఇప్పుడు ఏం చేయాలి వీటినా ఈ అనుభవాన్ని కూడా తెచ్చుకోవాలి సో విశేషత పదార్థ అనుభవ ప్రత్యేకించి ఆ అర్థమును అనుభవానికి తీసుకున్నట అనుభవానికి తీసుకోవడం అంటే ఇంటలెక్ట్లో ఉంటుంది జ్ఞానం ఆత్మలోకి కాదు బుద్ధిలో ఉంటుంది వారిలోకి రాదు ఇప్పుడు సరే ఆయన సత్యావస్థిందికి మనకు తేడా ఏంటి సత్యము పలుకోగలము అని ఆయన అనే జ్ఞానం ఆయన బుద్ధిలోను మన బుద్ధిలో అది తేడా కాదు మన తేడా ఏంటంటే సత్యం ఆయన ఆత్మలో ఉంది నేను జీవితంలో నన్ను అనుభవాన్ని తీసుకున్నాను మనం బుద్ధి దగ్గరలో అసలు నన్ను అనుభవాన్ని తీసుకొస్తా అప్పుడు అది మనకి సత్యం మనకు వస్తుంది అది సత్యం కాబట్టి కనుక చెప్పిన శాస్త్రంలో చెప్పిన విషయాలు మనకు అనుభవాన్ని కావాలి అది ఎవరికి ఆలోచిస్తాను నేను దేహ ఇంద్రియ మనోబుద్ధి అహంకారముల కంటే విలక్షణమైన ఆత్మస్వరూపుడని అని శాస్త్రం చెప్తుంది మీరు ఎన్నోసార్లు పాఠం చేయకూడదు సో ప్రాతస్మరణ మీరు చదివారు ప్రాతస్మరాన్ని చదివి సంస్కృత ఆత్మతత్వం సత్యుత్ సుఖం పరమహంసగతిని తెలియం స్వప్నజాగర మవైతి స్వప్నజాగర సుషుప్త మవైతి నిత్యం తత్ బ్రహ్మ నిష్కలమహం అయితే భౌత సంఘ భౌత సంఘము నేను కాదు ఈ పాంచభౌతిక దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి అహంకారం ఇవన్నీ అనాత్మ అంటే మీరు దేహము అనుకోండి దేహము మీద విజ్ఞసం లేకుండా دہلی ہو سرویس سرویس رسمستان گیتا ہے سو رسم بھی رسانی نما سیو رسم ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇంద్రియములు బుద్ధి జ్ఞానేంద్రియములు బుద్ధి దే ఆర్ తర్వాత వాటితో మమేకం అనుకోవాలి నేను నేను అనుకో ఈ బుద్ధి పాండిత్యాన్ని కొంత సంపాదించింది అని ఆ డిస్టెన్స్ చేసేస్తాను అంతేగా నేనే పండుతున్నాను అనుకోండి సో వేరే పండితుడు అంటే వాడు అపండితుడు అయిపోతాడు బుద్ధితో సాదాత్మ్యం చెందకుండా ఉంటే పండితుడు సో బుద్ధి వల్ల డిస్టెన్స్ డిస్టెన్స్ ఇంకా ఇంద్రియ మనస్సు ఉంటుంది ఇమోషన్ అండ్ థాట్ ఎప్పుడు వారితో ఐడెంటిఫై అవుతారు you have you should not take your thoughts seriously serious గా థాట్స్ తీసుకోవడం అంటే యూ ఐడెంటిఫై ఉంటుంది హాస్పిటల్ అని ఒక ఫిలాసఫర్ ఉంటారు అని గొప్పవాడు ఆయన అంటారు don't take your thought seriously అంటారు అని నవ్వులో ఉంటారు ఎందుకంటే ఆ మాట వినడానికి నవ్వులో ఉంటారు ఇది don't take hit thought seriously అని భార్యకి don't take hit thought seriously అని చెప్పారనుకోండి ఓకే అంటున్నాను ఆయన కూడా ఆమె ఐడియాస్ నువ్వు డోంట్ సీరియస్లీ అంటే ఇది ఓకే ఇది ఓకే కానీ ఇది don't take your thought seriously అనేది కవులు వస్తుంది అదే నాకు అలా చెప్తుంది నా థాట్ నేను సీరియస్గా తీసుకోకపోవడం ఏంటి అని ప్రతివాడు ఆ విన్నవాళ్ళు ఆ కళ్ళు పైకి పైకెత్తుతారు ఏది లేదండి ఆ ప్రాయం మళ్ళీ అది మళ్ళీ దాన్నే ఉంటుంది మీరేం టైప్ టాపిక్ పొద్దున్న మీకు ఏదైనా టాపిక్ అవుతుంది డోంట్ టైప్ సీరియస్ మరి ఏం చేస్తాం విజెక్ట్ అదే నా టాపిక్ నేను విజెక్ట్ చేయడం అయితే అది సాధ్యమైన చేస్తూ right right riding is more all ఈ రైట్ నేను ఇంకో సహాయపడుతూ ఉంటాను దేవుడు ఉందనుకోండి దేవుడు దేవుడు చేయడం కష్టం ఇది విద్య ట్రై అంటే ట్రై ఎప్పుడు చేయరు దేవుడితో సఫర్ అయిపోతారు కానీ దీన్ని గేట్ చేసుకుంటాం అసలు ఎలా ఉంటుందో ఎప్పుడైనా ట్రై చేశారా చేసుకుంటుందో సరే సందర్భం ఉంటుంది పనికొచ్చింది చేయక్కర్లేదు సందర్భం వచ్చినప్పుడు తనతో వచ్చింది అనుకోండి తనతో వచ్చేసిందని సఫర్ అయిపోతాను తప్పిస్తే లక్ష్మీ ట్రై లక్ష్మీ దేవుడు ఇచ్చి లక్ష్మీ ట్రై అని ట్రై చేస్తారా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే ఎట్లీ దేని విధీకరణ మీరు ట్రై చేస్తే దాని అర్థం ఏంటో తెలిసిన ఇవాళ ఆల్రెడీ ఎక్స్టర్నల్ అవుతుంది ఎక్స్టర్నల్ అవుతుంది ట్రై చేయడం అర్థం అవుతుంది ఎట్లీ దేని అని ఇస్తే ఎక్స్టర్నల్ టైం వేస్ట్ చేయడం కష్టం ఇంపాసిబుల్ టు బేర్ ఇది ట్రై ఇది ట్రై ఇది అంతేకాదు ఈ డెవలప్ ఫ్రమ్ కాకరకాయ సంస్కృతి మీద చెప్తున్నాను ఇదంతా అది ఒకటి పెట్టుకోవడం కష్టం ఈ దేనికి మంచి అదే రకంగా జీవితంలో దుఃఖం వచ్చినప్పుడు కూడా ఈ ట్రైన్ అయితే ట్రైన్ డిఫరెంట్ దాంతో దాన్ని చూసేద్దామని యాటిట్యూడ్ ఎందుకు దాని అతిపెట్టింది మీరు ఎప్పుడు దాని నుంచి ఎక్స్కేప్ అలా దుఃఖం వస్తుందంటే ఏ రత్నం మనకి దుఃఖం రత్నాల సాధ పెట్టింది ఈ దుఃఖం నుంచి వెళ్ళిపోవాలి లేకపోతే గురువు గారు వెళ్ళి అయ్యో గురువు గారు దుఃఖం చేస్తుంది మీరు దీన్ని మీకు పెట్టించేస్తాను మీరు దీన్ని తీసుకోవాలి గురువు గారు సరే ఇది కాదు గురువు ఎందుకు ఎక్స్ప్లెయిన్ ఎందుకు వైనాట్ ఎలా ఇస్తున్నాం వెల్కమ్ దుఃఖాన్ని వెల్కమ్ చేయండి జస్ట్ ఆఫ్ రోజు ఉండేదే కాదు ఎక్కువ ఎత్తుకున్న వాడిని గెస్ట్ అంటారు వెల్కమ్ ఎల్సీ వాడు ఏది రైట్ వేరు ఇది ఎల్సీ వాడు you know what will happen you will not know difference between pleasure and pain ఆ చూసారా అది క్రమంగా శిథిలం అయిపోతుంది ఇది రెండింటికి తేడా జరుగుతుంది రెండింటికి తేడా జరిగితే నష్టం అవుతుంది యూ విల్ హ్యాపీ హ్యాపీనెస్ అన్నది అది ప్రెషర్ పోయిన కాన్షన్ అయిన వరకే ఉంటుంది ఇది అనుభవాన్ని తీసుకోవాలండి నేను ఉపన్యాసం తీసుకోవాలని ఇప్పుడు నేను ఎందుకు ఉపన్యాసంగా ఉన్నా అనుభవంలో ఉన్నా నీకు పాఠం ఎలా అనిపిస్తుంది మీకు చెప్పండి ఎలా ఉంది అనుభవంలో ఉంది ఉపన్యాసంలో ఉందా అనుభవంలో ఉంది ఉపన్యాసం ఇక్కడ ఆడుతుంది ఎక్కడంటే ఆత్మ విజ్ఞానవ బోధ అనుబోధ అవి ఆది విజ్ఞానికి అర్థం ఏది ఆత్మ అహంకారము బుద్ధి మనస్సు ఇంద్రియములు దేహం ఇది ఆది అదే ఉపన్యాసం ఆ తర్వాత చెప్పింది నేను చెప్పిన అనుభవం కాదు పాయింట్ అక్కడ పాయింట్ ఏంటంటే యూట్యూబ్ గ్రీన్ లెవెల్ కాబట్టి శాస్త్రాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి ఒక ఆయన నాతో నేను ముప్పై సంవత్సరాలు స్నానం చేశాను నేనున్నా మీరు కూడా వచ్చి స్నానం చేయండి ఎందుకంటే ముప్పై సంవత్సరాలు మీరు శ్రవణం చేశారు జ్ఞానం సంపాదించారు విజ్ఞానం తీసుకెళ్ళలేదు స్పష్టమైపోతుంది ఎలా స్పష్టమైంది ఆ మాట నేను అన్నారు కాబట్టి స్పష్టం నేను ముప్పై సంవత్సరాలు సమయం చేశాను ఎప్పుడైతే అన్నారో అప్పుడే స్పష్టం అవుతుంది మీరు అది జ్ఞానం లెవెల్లో అభివృద్ధి తప్పితే విజ్ఞానం లెవెల్కి తీసుకురాలేదు స్పష్టం కాలేదా అయితే డే లైఫ్ లానే కనబడుతుంది కాబట్టి రెండూ ఉండాలి ఆ పాండిత్యము ఉండాలి అనుభవం కూడా జ్ఞాన విజ్ఞానం ఈ రెండింటినీ నాశనం చేయగలిగే శక్తి కామానికి ఉన్నది అంటే మీరు కామన్ ఏం చేస్తుందంటే మీరు అసలు జ్ఞానమే రాకుండా అడుగుతుంది ఒకవేళ కర్మకాయలు ఏదైనా క్లాస్ లో కూర్చున్న ఒకసారి తెలిసింది అంటే అది అనుభవం జ్ఞానంగా అడుగుతుంది అది మనం వాళ్ళు తెలుస్తుంది కనుక ఆ అమూల్ని మీరు ఇంటిపెట్టున్నారు అని అంటారు ఆత్మన అంటే పరిచయాలు అనువయించారు ఆత్మన జ్ఞానం జ్ఞానం నీ యొక్క జ్ఞానం శంకరులది వెనక్కి వెళ్తూ ఉంటుంది అన్నారు నేను ముందు ఉదాహరణ పరిస్థితిగా అంటే అంటే కింద ఆత్మనో జ్ఞాన విజ్ఞానంలో నాశనమికి ఆనందయా అని తెల్లకుండా ఇంకా విజయనం గురించి ఏదైనా సందేహం వస్తే తక్కువ ఆయన తెలియజేస్తాను ఇంకా నీ యొక్క ఆత్మ అంటే నీ యొక్క నీ యొక్క జ్ఞాన విజ్ఞానాలను అది నాశనం చేసి పెడుతుంది కాబట్టి కామనాలను ధరించి రాని అంచేతనే ఆంగ్యకర్మాన్ని వాక్యం ఏదో ఉంటాయి ఆంగ్యకర్మ ఇదే మంత్రం మంత్రం ఏంటంటే నృత్యహం ఇక్కడ బొమ్మ నృత్యహం కదా నృత్యహం ఇది వండర్ఫుల్ కానీ ఈ మంత్రం మీరు ప్రతిరోజు మూడు గంటలు జరుగుతగలము నలభై దినముల వరకు జపించినట్లయితే మీ కోరికలన్నీ తీరు కోరికలు ఏమి తీరుతాయంటే మీకు అప్పు ఉన్నట్లయితే అప్పు తీరిపోయింది అక్కడ అప్పు తీరిపోయింది తర్వాత మీకు రావాల్సిన డబ్బు రాకుండా అటెక్ట్ అయిపోయినట్లయితే అది ఆటంకం డబ్బుతో డబ్బు తెచ్చేస్తుంది ప్రతి వాడు ఇదే అనుకోండి అప్పు కష్టపడుతున్నానంటే దేనికి రావాల్సిన డబ్బు బిజినెస్ ఎవరైనా అడగదు ఎవరో నేను ఇంతవరకు ఈ మాట అనలు దిగిస్తున్నాను నాకు అనుకోలేదు ఏమంటాడంటే లేదండి బిల్స్ వస్తు సప్లై చేయలే కానీ బిల్స్ రావండి బిల్స్ పేమెంట్ అవ్వదు రావాల్సిన డబ్బులు చేతికి రావు అంటారు అది ఫస్ట్ కంప్లైంట్ సెకండ్ కంప్లైంట్ ఏంటంటే అప్పులు ఎక్కువ అయిపోతుందండి వడ్డీ ఎక్కువ కడుతున్నాము రెండు కంప్లైంట్ కాబట్టి best candidate ready candidate so ఏం చేయాలి ఈ జపం చేసుకోవాలి ఈ రెండు సంవత్సరాల నుంచి అంటే ప్రతిదీ చేస్తున్నాను ఏదో చేసుకోవాలని అర్థం సో ఏమని చెప్పి అక్కడ మంత్రం సో శ్రీమం నృసింహే అనమోచకాయ సంతప్రదాల హరవే గురవే నమోస్తు తప్పు లేదు అది ఇప్పుడే తప్పు లేదు అంతేనా ఆ బిజినెస్ కాకుండా దీన్ని జపం చేసుకుంటారు దీన్ని ప్రచారం చేసింది ఎవరంటే వేద విజ్ఞాన చారిత దీంత దీంతో వేద విజ్ఞానం అనేది పురాణ విజ్ఞానం అన్నారు కానీ వేద విజ్ఞానం అంటే వేదం అని ఇక్కడ అందరికీ లోపల వేదం వేదం అనేస్తే వేదం తెలిసిన వేదం వృద్ధిలో కూడా దాన్ని తెలిసింది వదిలిస్తున్న మాట కానే కాదు నిజంగా తెలిసిన వాడు అభివృద్ధి వాడు ఎలాగే కాదు కాబట్టి వేద వేదం వేస్తే నాంబుక్షణం ఏదో ఉంటారు అన్నింటినీ కవర్ వేద విజ్ఞాన చారిత దీంతో యోసఫ్ కూడా హైదరాబాద్ కాబట్టి రామణంలో ఉన్న వ్యక్తి వ్యక్తి లాగా ఉంటాయి అలాగే కాకుండా కొంత అంత్యక్షణాలు చేస్తుంటే తక్కువగా బాగుంది శ్లోకం నేను కూడా నాలుగు సార్లు అనుకుంటే నేను కూడా అర్థం ఐ లవ్ ఇట్ బట్ ఆ కాలంలో వేదంలో ఉన్నాను నాకు అనేది జ్ఞాన విజ్ఞానం అనుకున్నాను మన రాము ఏంటి అంటే దీంతో అంతా కూడా ఒక ట్రిప్ లేదు ప్రతి సంపాదిస్తాం అసలు వీడికి పదహైదు బిజినెస్ చేసినా అలాగే ఉంటుంది ఇరవై ఏళ్ళు చేసినా అలాగే ఉంటుంది ముప్పై ఏళ్ళు చేసినా అలాగే ఉంటుంది యాభై ఏళ్ళు చేసినా బిజినెస్ అంటే అలాగే బిజినెస్ అంటే దాని లక్షణం అనేది సో నేను బిజినెస్ మ్యాన్ కలిసి కార్డు వెళ్తున్నాను ఆయన ఫోన్ చేశాను ఆ ఫోన్లో ఐదు నిమిషాలు నడుపుతారు సార్ నడుపుతారు ఐదు నిమిషాలు కాపీ చేయాలంటే మనం పంపించాల్సిన కనసానికి వేయంగా లేదా మనకి రావాల్సిన ఆ బిల్లు వస్తుంది ఇదే కాదు ఆయన ఏమనుకోవడం మనం సంవేదంగా పడలేదు ఈ రోజు బిజినెస్ ని సెల్ ఫోన్ లో కారు డ్రైవ్ చేస్తే నేను సంతోషం ఏంటంటే ఎందుకంటే మీ కారు నేను ఇవాళ వచ్చాను ఇంకో గంటలో తీసుకున్నాను గంట కూడా అక్కడ పోవడంతో నా పేరుకి నేను ఉన్నా ఉన్నా పెద్ద సమస్య కాదు మీరు గృహస్థులు నేను క్షేమంగా నాదే ఉంది నేను ఒంటరిగా మీ క్షేమాన్ని కోరుకుంటున్నాను మీ ఆరోగ్యానికి శారీరక ఆరోగ్యానికి మంచిది కాదు మానసిక ఆరోగ్యానికి మీ సమస్యలు మీరు తెలిసిన సమస్యలు వద్దన్న నాకు నిలబడాలని చెప్తున్నాను ఈ సమస్య సమస్య ఏంటి ఒక సంసారం నుండి వెళ్ళాలి ఒక ఒక అమౌంట్ ఆఫ్ మనీ కావాలి ఈ రెండు రావచ్చు ఆ మనీ వచ్చేసి ఈ సంసారానికి అడిగాను పని సిఫార్సు అయిపోతారా అయిపోతాం మళ్ళీ మొన్న ఏమవుతుంది ఇంకో సంసారం నుండి వెళ్ళాలి ఇంకో దిగు రావాలి ఏమండి మనోవేదన అలాగే అది కూడా చేసేసాను అనుకోండి పది ఏళ్ళు వర్షంగా చేసేసాను అనుకోండి యాభై ఏళ్ళు వర్షంగా చేశాను అనుకోండి ఆ బంగారు ఎలా ఉంటుందో తెలిసినా ఇంకో నుంచి వెళ్ళాలి ఇంకో బిల్లు కావాలి అలాగే ఉంటుంది ఇది చచ్చిపోయేది కూడా సరిగ్గా ఉంటుంది అది బిజినెస్ కాబట్టి మొత్తం జీవితం ఉంటాయి ఈ ప్రవాహంలో మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారా లేకపోతే కాళ్ళ సంపాదించడం చెప్పేసి ఒక ఈశ్వరుని ధరిస్తే పేద జీవితాన్ని ప్రకాశం రద్దుతారా అది ఎప్పుడు చేయాలి ఎలా చేయాలని మీరు సెటిల్ చేసుకోవాల్సిన విషయం కాబట్టి కామన్ అనేది మనిషిని ఒక తీర్పులో పెట్టారు జ్ఞాన విజ్ఞానం నాశనం కాబట్టి బిజినెస్ మనం ఎందుకు చేస్తున్నాం డబ్బు ఎందుకు సంపాదిస్తున్నాం అనేది తెలుసుకోకుండా బిజినెస్ మ్యాన్ ఉన్నారు ఆయన నాతో మాట్లాడారు ఆయన ఈ సైడ్ ఇక్కడ డైవర్స్ నేనున్నాను మీరు డౌన్ చేయండి కష్టం కానీ మీకు అసలు కష్టం అంటే మీరు చేస్తాను ఆయన దేవుడికి చాలా ఏం చేస్తుంది బట్ ఐ వాంట్ అస్తూ మీరు ఏం చేస్తున్నారు బిజినెస్ కదా ఎంతకాలం నుంచి చేస్తున్నారు మీరు బిజినెస్ మొదలుపెట్టిన ఇవాళ వరకు మీరు బిజినెస్ డెవలప్ పర్సెంట్ చేస్తారు ఏదైనా లక్ష్యం ఉన్నా డెవలప్ పర్సెంట్ చేస్తారు చెప్పండి ఎవరి కోసం చేస్తాను కుటుంబం కోసం చేస్తారు కుటుంబం కుటుంబం యొక్క క్షేమం కోసమే చేస్తారు ఎవరైనా కుటుంబం అంటే ఎవరు డెవలప్మెంట్ కుటుంబం అంటే నేను తల్లిదండ్రులు ఉన్నారు మీరు అన్నారు సంతోషం నేను విన్నాను పోలను అంతకంటే ఇంపార్టెంట్ కాదు కదా తల్లిదండ్రులు మీ కుటుంబంలో తల్లిదండ్రులతో మొదలుపెట్టద్దు మీరు తల్లిదండ్రులు ఈ లాస్ట్ లో వేసుకో వాళ్ళు మన తప్పు ప్రయారిటీలో వాళ్ళు ఎప్పుడూ ఉండరు ఎందుకంటే ప్రయారిటీ అవుతుంది లాస్ట్ లో వచ్చే కూడా సంతోషం సో అలా పెట్టండి తల్లిదండ్రులు అంట మీరు కుటుంబం కోసం మీరు బిజినెస్ చేసే ఆ కుటుంబానికి అర్థం అయితే మీరు చేస్తారు నేను ఒక భార్య పిల్లలు మరి ఆ భార్య ఏ భార్య పిల్లల కోసం ఏ భార్య పిల్లల భార్య విడతీయలేదు కదండి భార్య పిల్లలు ఎలా విడిపిస్తారు మళ్ళీ పిల్లలు విడిపించడం పాపం కూడా ఎవరు పిల్లల వచ్చి పిల్లలు మీరు పదివేలు బిజినెస్ ఏ భార్య కోసం చూస్తారో ఇప్పుడు ఆల్రెడీ మీరు డైవర్సిఫికేషన్ అవసరం అది ఆ ప్రభుత్వం బాగుందని నచ్చిందా ఎలా ఉంది సరే డైరెక్ట్ అయిపోతుంది అప్పుడు బిజినెస్ కంటిన్యూ చేస్తారో చేయాలంటే చేస్తాను ఎవరి కోసం చేస్తాను అంటే మీ కడుపు కోసం అంతం చేస్తే అంటే పూర్వం మీరు కూడా కొండ ఆశ్రమానికి ఇస్తాను అంటే మా ఆశ్రమానికి కొండేయడం కోసం మీరు బిజినెస్ చేస్తారు అలా అక్కర్లేదు అలాగే కొండ అక్కర్లేదు మీకు ఉన్నదాంట్లో మీరు ఇప్పుడు అయితే పే చేయండి రివర్స్ లేదు కంపల్సరీ డబ్బంతా మీరు ఆమె కోసమే సంపాదించాలని అంటున్నారు కాబట్టి ఆమె క్షేమాన్ని ఆమెను ప్రేమించి మార్గం ఏదైనా చూడండి చేసి డైవర్స్ చేస్తే లైఫ్ ఎంత అవుతుంది రెండు టూ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ వస్తుంది బిజినెస్ ఎన్నేళ్ల లాభం అది మూడేళ్ల లాభం రెండు వేల లాభాన్ని లైఫ్ ఏళ్ళ చేసి ఎంత పెరుగుతుంది సో మనిషికి తను ఎందుకోసం ధనం సంపాదించేదో కూడా అర్థం కాకుండా సంపాదిస్తున్నాడంటే అంతకంటే జ్ఞాన విజ్ఞాన నాశనం ఇంకేమిటి ఎవరి కోసం సంపాదిస్తున్నాడో వాళ్ళ మీద శత్రుత్వం వహించే స్థితికి మనకి ఎదిగే మనిషి పద్ధతులు అయిపోయిందంటే అంటే జీవితంలో ఏ వాల్యూస్ అలాగంటే దుస్థితిని మనసు మనిషి చేరుకుంటాం ధనమే ప్రధానమైపోతుంది మర్యాదలన్నీ కూడా వ్యతిరేకించి ధనం మీద పెడుతుంది ఒరిజినల్ గా ఈక్వేషన్ డెవలప్ ఉంటుంది అది ఇప్పుడు కలగండి సో ఈ విధంగా మనిషి ఈ uses sight of basic values of life అంత కొంత ప్రకటిస్తుంది జీవితంలో ఈ కామలలో అటువంటి డేంజర్ ఉంది కనుక జ్ఞానం జ్ఞాన నాశనం తర్వాత ఇంద్రియాలు బుద్ధి సహా నేను ఒకసారి హల్స్ హిల్ అని ఒక నగరాన్ని వెళ్ళాను అలబామా స్టేట్ లో దానికి వెళ్ళాల్సిన తీసుకొని ఆయన ఖాళీ లేకుంటే నేను వెళ్తే అక్కడ ఏదో గవర్నమెంట్ తీసుకుంది ప్రసంగం చేస్తున్నాను ఒక ఆయన నా దగ్గరికి వచ్చి ఈ శ్లోకం చెప్పారు మీరేహుడు మీరేం చేస్తారు చెప్పి సహా అంటే అర్థం చేస్తున్నాను అయితే ముందు నేను స్టేజ్లో చెప్పడానికి ప్రయత్నం చేశాను విద్యే మనత విద్యను ఎప్పుడైతే అన్నావో విద్యకు అతీతంగా ఆత్మ చైతన్యం ఉంటుంది అని చెప్పారు అంటే ఆయన అన్నారు ఆత్మ చైతన్యం ఇది ఏదో గవర్నమెంట్ దిగువారంగా చెప్పినట్టు అయింది ఇది ఇటు కాదు అటు కాదు ఆయన జీవన రేటింగ్ సంబంధం ఆంస ఆయన అడిగిన దాంట్లో ఏ క్యాటగిరీలో కాలేదు అంటే ఆయన అన్నారు జీవుడా ఆయన కావాల్సింది మిగతా జీవుడైతేనేది దేవుడు అయితేనేది ఏదైనా అదే అవుతుంది ఆత్మవేదనీయం అని చెప్పాను ఎందుకంటే ఆత్మవేదనీయము కారణోపాధిపతి ఈశ్వరుడు అవుతుంది కారణోపాధిపతి జీవుడు అవుతుంది దేవుడు కాదు అని అలాగే శంకర్ లేదు నాకు డౌట్ వచ్చింది మీ అభిప్రాయం ఏమిటండి అంటే అక్కడ సహాయంతో జీవుడే అవుతుంది నా దృష్టిలో శంకర్ లేదు ఆ వైద్యులు వచ్చే వెళ్తారు కానీ శంకర్ రాసింది సరికాదు రామణ గారు రాసింది జరుగుతుంది లేదు కానీ కూడా అలాగే ఎప్పుడు ఆచార్యులను కంపేర్ చేస్తూ శంకర్లా రెండు వేల ఐదు సంవత్సరాల క్రితం ఆయన జీవించారు అమాజులు ఆ తర్వాత తిరణాల తర్వాత వచ్చారు ఈయన యొక్క ధోరణవేరు ఆయన ధోరణవేరు వీరు ఏ ఏ పద్ధతిలో ఏ దృష్టికోణంలో రాశారో అది తీసుకోవాలి కానీ అలా ఆచార్యులకి ఇలాంటి బిల్లు పెట్టి ఇది సినిమా తీసుకుపోయింది కాబట్టి అమాన్యాలు ఏం రాశారో నాకు తెలియదు నేను చదవలేదు నేను దాని నుంచి ప్రశ్న అవసరం నువ్వు ఇలాగంటే మీమాంస దాంట్లో పెట్టావు కనుక శ్లోకం చూసి భాష్యం చూస్తే కానీ నీ ప్రశ్న నేను సమాధానం చెప్తాను అని చెప్పాను ఎందుకంటే ఇంక మనం అలాగా దాంట్లో ప్రవేశించాం మనం శుద్ధి కరో అదో వాసు సహ అంటే ఎంత చదువుకుంటున్న సందర్భంలో తరహా ఆత్మ సరిపడలే పరమాత్మ ఆత్మ తర్వాత జీవుడా దేవుడా అనేటువంటి ప్రశ్నలు అతీతంగా అయితే ఎందుకంటే జీవుడా దేవుడా అనే ప్రశ్న బుద్ధి లెవెల్లో ఉంటుంది బుద్ధి ద్వారా మీరు బుద్ధితో మమేకమై నేను జీవుని దేవుని పూజిస్తున్నాను జీవుని దేవుని భేదం బుద్ధి లెవెల్లో ఉంటుంది ఏ బుద్ధే పరతస్తు సహా ఎప్పుడైతే అన్నారో అయితే నేను limitations all division no there no further division ఆ పరమతత్వం దాన్ని నేను దేవుడన్నా అదే జీవితన్నాడు మీ యొక్క యథార్థ స్వరూపం అదే మీరు దేవుడని మీరు పూజ చేస్తున్నది అదే లేదు మేము బయట పూజ చేస్తున్నాం బయట బయట దేనికి బయట ఆత్మకి బయట కాదు దేహానికి బయట నేను దేహాన్ని అవలంబించుకున్నాడు అసలు ముందు కాదు బయట ఉన్నాడు దేనికి బయట ఉంది అమ్మవారు బయట ఉంది స్టేట్స్కి బయట లేదు స్టేట్లోనే ఉంది అంటే స్టేట్కే బయట ఉన్నాడు విద్యం చేస్తే అవుట్ సైడ్ కాన్సెప్ట్ ఆ రకంగా దేవుడు బయట ఉన్నాడంటే బయట దేవుడు బయట నాకు అవుట్ సైడ్ ఆత్మదీపం ఆ ఆత్మదీపంగా అవుట్ సైడ్ ఉంటే అనాత్మ జడం అవుతుంది రాయ అవుతుంది అనాత్మ అవుతుంది అలా కాదు not outside awareness of ఆత్మ ఇది నాట్ అవుట్ సైడ్ ది ఆత్మ then outside outside the body outside the body identified జీవన్ అలా మీరు కల్పన చేస్తున్నారు మీరు అప్పుడు అవుట్ సైడ్ కాదు అప్పుడు కూడా outside as well as inside అంతా బహిగా ఉంటాయి డివిజన్లో ఉన్నంత కాలం బహిది అంతహా కూడా డివిజన్ నుండి మీరు వెళ్ళిపోతే ఇక దేవుడు దేవుడు చూసేది సహా చాలా గొప్ప శ్లోకం ఉంది ఈ శ్లోకంతో అధ్యాయాన్ని కంట్రోల్ చేయబోతున్నారు తర్వాత శ్లోకం సో ఇంకా కామెడీ అనేది మళ్ళీ వస్తుంది ఆ ప్రసంగం బట్ కాముని నిరాకరించే ఉపాయం ఏంటి అల్టిమేట్ గా కామం చేయడం అలాగా అల్టిమేట్ సో ముందుగా ఇంద్రియలను నియమించు తర్వాత మనస్సు పెట్టు తర్వాత బుద్ధిని కూడా శోధన చేస్తూ అల్టిమేట్లీ నువ్వు ఏదైనా బుద్ధి దెన్ కామాధిక తెలుగులో కామాధిక ఇది అల్టిమేట్లీ కాంకరింగ్ కామ నేను ఆత్మ అది వస్తాయి అని అలాగే ప్రతిపాదన చేయడం చాలా గొప్ప డిస్కషన్ ఇది కొంత భావం నాకు క్లాసెస్లో పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణం నివాసిష్యతే ఓం శాంతి శాంతి శాంతి ఓం కృష్ణాత్మస్తు క్లాసులు యథార్థకాలంగా ఉన్నాయి